శ్రీ భగవానువాచ రామ ఏష ప్రోత్న ఏష గజోగుణ సముద్భవ మహాశనోముఖమపాత్మా బుద్ధేన విహవైరణం శ్రీ భగవానువాచ ఐశ్వర్యస్య సముద్రస్య వీర్యస్య యశస్య ధనుస్సు జ్ఞాన వైరాగ్యస్య వైరాగ్యస్య మోక్షస్య వైరాగ్యస్యాథ మోక్షస్య ఆకర్ణాం భత ఐశ్వర్యాతిష్టం యస్మిన్ వాసుదేవే నిత్యమప్రతిబంధేన కామస్తేన చ వర్తతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ వాక్యం ఈ లక్షణాలు ఆరు దాంతో నాలుగు లక్షణాలు చెప్పాను స్త్రీని స్త్రీ యొక్క సౌందర్యము సంపద ఇది ఈశ్వరుడికి సంబంధించింది ఈశ్వరుడు అంటే హోప్ ది బిలాంగ్ టు అవి ఎవరికి ఇండివిజువల్కి చెందవు సో మనిషి ఏం చెప్తాడంటే ఇప్పుడు సంపద ఉందనుకోండి ఈ సంపద ఆ ఈగోని పెంచి పోషించడానికి ప్రయత్నిస్తాడు సంపద ఉన్నవాడు ఎక్కువ భోజనం చేస్తాడు దేవుడి శరీరానికి భోజనం ఎంతో అంతే కదండి సో సంపూర్ణ వాళ్ళు ఎక్కువ భోజనం చేస్తారా లేకపోతే ఇప్పుడు స్నానం చేస్తారు ఏమిటి స్నానం అంటే ఏమిటి చేసే సంఘాటం సింపుల్ బాత్రూమ్ అవుతుంది బాత్రూమ్ లో స్నానం చేసిన వాడికి ఐదు లక్షలు సరిగ్గా బాత్రూమ్ స్నానం చేసిన వాడికి తేడా దేని ఇది వస్తున్నా ఏమో డబ్బులు అంతే కదా సంఘాలు తేడా అంతకంటే ఏముంది తేడా కానీ ఏమిటంటే వారికి ఏంటంటే నేను ఖరీదైన స్నానం చేశాను అహంకారాన్ని పెంచి పోషించడానికి సో చక్కగా నదిలో స్నానం చేసేస్తారు వాడు వారికి అహంకారం ఉన్నది కాలంలో స్నానం చేస్తారు మీరేమో పెద్ద ఖరీదైన లోపంలో స్నానం అయితే అందువల్ల చక్కగా ఈ రోజంతా కష్టపడి పదవాళ్ళు అవుతుంది కదా కష్టం చేసిన వాళ్ళు సాయంకాలం ఒక టెక్నిక్ పెట్టుకుని ఓ వారెక్కడో అక్కడ వాళ్ళు హ్యాపీగా ఒక దగ్గర చేయగలం నిద్రగా హ్యాపీ స్నానం చేస్తారు లేదా కష్టపడ్డ తర్వాత చేసిన స్నానం ఆ స్నానం ద్వారా ఉల్లాసం చేస్తారు మీరు ఏం కష్టమో పడకుండా పాపం కూడా ఏమని చేస్తారు దీన్ని పీజీ తీసుకొస్తాను జరిగింది కాబట్టి సెన్స్ తప్పిస్తే సంపద అంతకు మించి దాంట్లో స్థానం లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు కావాల్సింది తీసుకోవాలి ప్రకృతిని అంతా ప్రకృతికి సంబంధించింది మనకు కావాల్సింది మనం తీసుకోవాలి తప్పలేదు మనకు కావాల్సిన పండుగ కలవ ఆహారం అంతా తీసుకోవాలి గాలి తీసుకుంటున్నాం మంచినీళ్ళు తీసుకుంటున్నాం అలాగే ఆహారం తీసుకుంటాము ఇతర సౌకర్యాలు కూడా తీసుకుంటాము అంతేకాదు సంపదని వీరు ఇంటితో మీరు లభ్యంలో చేయడం కోసం వీరు ఉపయోగిస్తారు దళిత మీనింగ్ ఆఫ్ ఎక్స్పర్షన్ అదే సో వాళ్ళ బిజినెస్ ఉపయోగించి ఈగోని పెట్టి పోషిస్తూ ఉంటారు అంతేతనే స్థితి గర్భంలోకి ఎంతో ప్రవేశించినప్పుడు ఈ విద్యస్ తోటి అహంకారాన్ని పెంచుకోవాల్సింది వాడికి స్వర్గంలో స్థానం దొరుకుతుంది అని ఎక్కడో రాజ్యం వస్తుంది అంటే వీడు సంపదను ఉపయోగించి అహంకారాన్ని పెంచి కాలం ఇక కాదు ఈ not going to gain self నేను ఒక ఆయన ఎదుగుతుంటా మనసులు చెప్పాను ఎవరో నేను ఎవరో చెప్తాను కానీ ఆయన అంటారు నేను డబ్బు ఇన్వెస్టిగేషన్ బాగా డబ్బు సంపాదిస్తాను ఆ డబ్బులో కొంత ధనాన్ని నేను ఆశ్రమానికి వచ్చి దానం చేస్తూ ఉంటాను అంటే నేనున్నాను మంచిది నేను చాలా గొప్ప సహకారం చేస్తున్నాను మీరు అప్పుడు ఏదైనా అలాగే కాబట్టి ఇష్టాది కూడా లభిస్తుంది మీ దాని వచ్చి మీరు అలాగే మిమ్మల్ని ఆ సంపద లభిస్తూ ఉన్నంత కాలం మాకు ఓట్లేదు డైరెక్ట్ మమ్మల్ని వహించాలని వహిస్తే మమ్మల్ని వహించుకుంటే ఆల్రెడీ కొంటారు మీరు ఏమైనా భగవద్గీత క్లాస్ కూడా పొందవండి అంటే ఆయన ఉంటారు క్లాస్ నన్ను అడగలేదు ఆ మాట మాత్రం నాకు చెప్పదు నేను నాట్ పడతా నేను డబ్బులు సంపాదిస్తూ ఉంటాను ఇస్తూ ఉంటాను మీరు క్లాసులు తీసుకుంటాను నేనున్నాను మీరు మాకైతే సేవ చేస్తున్నాను కానీ మీకు సేవ చేసే భాగ్యం నాకు మీరు ఇవ్వట్లేదు ఇది వెరీ బిజినెస్ క్లాస్ అని అలా ఊరుకున్నాను ఇంకా సో ధనాన్ని సంపాదించి నేనేమో ధనాన్ని దానం చేస్తాను అని అది ఒక స్పిరిచువల్ అహంకారం అక్కడ కూడా అహంకారాన్ని పెంచి పోషించినట్లే తప్పిస్తే ఆ ధనాల వల్ల అక్కడ కూడా జ్ఞానం లేదు కాబట్టి దురదృష్టకరమైన పరిస్థితి అన్నమాట కాబట్టి మనం డబ్బు సంపాదించేది ఏంటంటే దాన్ని దానం చేయడం కోసం సంపాదిస్తున్నాము అనే ఎవరైనా అలా తరం నేను చూస్తూ ఉంటాను అందరిస్తున్నాను దానం చేయడం వరకు మంచిది కానీ ఈ ఈ రకమైన దృష్టికోణం అంటే ఆ దానాన్ని కూడా అహంకారానికి తెలిసేదిగా తయారు చేసి పెట్టుకోవడం అదే అజ్ఞానానికి పరాకాష్ట కాబట్టి సంపదంతా కూడా ఈశ్వరునిదే ఈశ్వరునిదే అంటే నాది కాదని అర్థం బిలాంగ్స్ టు ది హోమ్ ఇంట్లో ఉంటే అక్కడ బయట కూర్చుని ఉంటాడు అనిపిస్తే పత్రాలు ఎందుకంటే కూర్చుంటాడు కాదు బిలాంగ్స్ టు ది హోమ్ సమష్టికే ఈశ్వరుడు అంటాడు జగద్రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు సమష్టికి చెందుతుంది అంటే ఈగో అనే దానికి చెందదు మీరు ఈగోని అలా స్లిప్ చేసుకుంటూ పోతే సమస్యలు తెలిసిన ఈగో అనేది లేకుండా పోతుంది ఈగో లేకపోతే ఏమవుతుంది ఎవరైనా సమస్య అయిపోతుంది ఈ బికమ్ వన్ విత్ సమస్య that is moksha anyway so ఇది అన్నది ఈశ్వరునికి సంబంధించినది అనే అహంకార మమకారాలను నిరాకరించడం కోసం ఆ విధంగా ఆ భగశబ్దాన్ని నిరూపిస్తున్నారు ఇక తర్వాత ఏది జ్ఞానం ఈ జ్ఞానం ఈశ్వరుని ఎందు ఉంటుంది మోక్షము ఈశ్వరుని నిత్య ముక్తత్వం మోక్ష అంటే నిత్యము ముక్తుడే ఉంది అంటే క్రీడ పూర్ణ స్వాతంత్ర్యం అది ఈశ్వరుని ఉంటుంది ఈ సన్నాం భగ ఇది వీరణ వీరణ అంటే పేరు అలా చెప్తారు అని అర్థం ఈ ఆరింటికి భగము అనే నిర్దేశాన్ని పెద్దలు చేస్తూ ఉంటారు ఇది ఐశ్వర్యాది సప్తం లక్షణ సప్తం అంటే ఆరింటికి సముదాయానికి సప్తము అంటే ఈ ఆరు లక్షణాలు ఉన్నాయే ఇవి ఎవరి మీద ఉన్నాయి ఎస్మిన్ వాసుదేవే వర్తం సప్తం అంటే ఏకవచనం అవుతుంది ఏ వాసుదేవుని ఎందు ఉన్నాము ఎలా ఉన్నాయి మాది మా ఇల్లు కూడా ఉన్నాయి మనలో కూడా ఉన్నాయి జ్ఞానం మనకే ఉంది ఏదో ఒక వైరాగ్యం మనకే ఉన్నది అప్పుడప్పుడు మోక్షం మనకి నిద్రలో మోక్షం ఉన్నది నిద్రలో బ్రాహ్మణం ఉంది కొద్ది గొప్ప మనకే ఉన్నాయి కానీ ఈశ్వరులు ఉన్నాయి ఉన్నదానికి మనకే ఉన్నదానికి తేడా ఉంది ఏదో తేడా చెప్తున్నారు ఆయన నిత్యం వస్తుంది ప్రతి కాలము సర్వకాలములు ఎందుకు మనకు అలాగా మనకి నిద్రపోతే మోక్షం కళ వస్తే మోక్షం లేదు రెండు సుదృక్షాలు ప్రారంభం అవుతాయి కళలో జాగ్రత్త వస్తే సమస్య లేదు జాగ్రత్త వస్తులో మళ్ళీ సుదృక్షాలు ఆరంభమవుతుంది సో మనిషి తనకి తానే భారమైపోతాడు తనకి తానే బంధమైపోతాడు అందుకే నిషాద్రవ్యాన్ని సేవించి కలుగుతుంది నిషాద్రవ్యాన్ని సేవించడం వల్ల ఏమవుతుందంటే తన నుండి తనకు విముక్తి కలుగుతుంది అంటే అక్కడ జరిగేదే ఆ భంగో ఏదో తాగినప్పుడు తనలోనే తనకు విముక్తి కలుగుతుంది నథింగ్ మోర్ హ్యాపీ అంటే తనకి తానే బరువు అయిపోయినది అని అర్థం సో ఈ విధంగా ఆ నిద్రలోకి వెళ్ళినప్పుడు నిద్రపోవడం కోసం ఎంతో అభ్యర్థం కాదు ఎందుకంటే నిద్ర కూడా నిద్రపోకపోతే నువ్వు చక్కగా జాగ్రత్త వస్తువులో ఉన్నావు నువ్వు ఆ సమయాన్ని ఇంకా కొన్ని పనులు చేసుకుంటూ వారి కొంత ధనాన్ని సంపాదించేస్తావు నా పనులు జరుగుతుంది కదా అంటే ఇది tolerate application we want freedom దేని నుంచి freedom freedom from what freedom from one అది మనకి ఆయా కాలాల్లో లభిస్తుంది ఒకప్పుడు లభించింది కానీ పరమేశ్వరులకు అది నిత్యము లభించే నిత్యము తర్వాత అప్రతిబంధేన మనకి లక్షణాలు ఉంటాయి మనకి జ్ఞానం ఉంటుంది కానీ జ్ఞానము ప్రతిబంధకాలను కలిగి ఉంటుంది ఇన్హిబిటేడ్ అని అంటారు ఆ జ్ఞానము ప్రతిబద్ధము ఇంకా అది వికసించకుండా అజ్ఞానం యొక్క ఆవరణలో ఉంటుంది మధ్యలో మట్టిలో ఉంటుంది ఆ విజ్ఞానికి ప్రకాశం ఉంటుంది ప్రకాశించే రక్షణ ఉంటుంది కానీ మట్టి చేత కప్పు చేయబడింది మన మనసుకు అలా లేదా అయితే అటువంటి అజ్ఞానము అనే ప్రతిబంధకమేమి ఉండదు అలాగే వైరాగ్యం ఉంటుంది కానీ వైరాగ్యాన్ని రాగము ఖర్చు చేసుకోవాలి రాగం ఇన్హిబిట్ విజయసం మనకి ఇది మనకు అనుభవంలో వస్తుంది ఉదాహరణకి ఎవరికైనా మనం ఇవ్వాలి అని అనుకుంటాం ఒక రూపాయలు ఇద్దాము ఎవరో ఫోన్ చేసాగా మీకు సహాయం చేయాలంటే సరే రండి సహాయం ఆయన అక్కడ బయలుదేరేప్పుడు తీసుకురాదు ఆయన వస్తాను కదా ఆయన రావడానికి బాగుంటుంది అది అది వచ్చేసి స్కేల్ డౌన్ చేసేసి ఉండదు యాభై సరిపడుతుంది ఇలా నాలుగు నలభైలో ఇంకా చాలా మంది ఉంటారు యాభై ఇచ్చి సరిపడుతుంది నేను అలా తగ్గించి తగ్గించి యాభై ఇస్తాను మొన్న వస్తే అది కూడా రోజు అంటే వైరాగ్యం కలిగింది కానీ ఆ వైరాగ్యాన్ని రాగము ఎప్పటికప్పుడు ప్రతిబంధం చేపిస్తుంది సో అంతేతనే ఇష్టాలను వెంటనే ఇస్తాను వెంటనే తీసుకుంటాం వెంటనే కొంతమంది ఏం చేస్తారు చెప్పులు చలం చలం చెప్పులు చలం చెప్పులు ఇవ్వడం నేరం అయితే నేరానికి పనిష్మెంట్ ఏమిటి చలం చెక్కులు పనిష్మెంట్ ఏముంది పనిష్మెంట్ ఏంటంటే మీరు కోర్టుకు వెళ్ళాలి కోర్టు ఇక్కడ ఏదో కోర్టు ఉంటుంది కోర్టుకు వెళ్ళాలి అయ్యా కోర్టుకు అంటే అంత అపరాధం లేదని మీరు ఎంత ఘోరంగా ఫిక్స్ అయిపోతారంటే కోర్టుకు వెళ్ళాము నాకు ఒక ఆయన తెల్లని కింద ఇస్తే నేనున్నాను నేను మీద కోర్టుకు వెళ్తాను నేను మీద యాక్షన్ తీసుకుంటాను కాబట్టి మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో నాకు తెలిసి అంటే ఇంకా ఏం చేస్తాను ఎందుకంటే నేను కోర్టుకు వెళ్ళాలని అతనికి తెలుసు మీరు వెళ్ళలేని వేస్తారో మీరు నాకు చెప్పడం లేదని అంత దరిద్రించి చెప్పింది అంటే నేనున్నాను సరే నా వీక్నెస్ బాగానే అర్థమైనట్టుంది పోలీసులు అలాగే కారణం అని ఆ తర్వాత కొన్ని రోజులకి డబ్బు ట్యాక్స్ కొన్ని రోజులు కాదు నెల రోజులకి ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఎలా తీసుకొచ్చిందో తెలుసా నేను ఏమనుకుంటానంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళరు కానీ నాకు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కలిగి ఉంది అంటే అప్పుడు కాబట్టి సో వీరు దానం చేస్తానని అంటారు కానీ వైరాగ్యం ఓకే సమయంలో వైరాగ్యం జ్ఞానవసరం వైరాగ్యం ఉండాలి కదా అది అప్పటికప్పుడు కవర్ అయిపోతుంది ఇంకా రాగలిగితే ఇటువంటి ప్రతిబంధకాలతో మనిషి సతమతమవుతూ ఉంటారు కానీ ఈశ్వరుని ఉంది ఇటువంటి ప్రతిబంధకాలనే ఉండదు ఈ ఆరు లక్షణాలు సామస్యం ఇతరంత వైరాగ్యం ఉండడం కాదు పూర్ణ వైరాగ్యం ఉండదు ఇతరంత ప్రేరణ కాదు పూర్ణమైన ప్రేరణ సమగ్రమైన ప్రేరణ కలిగి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఆల్ టైమ్స్ ఉండాలి ఇన్సిపిషన్స్ ఏమి ఉండరాదు ఈ విధంగా ఉన్నవాడు భగవంతుడు సపోజ్ నేను స్థితికి చేరుకున్నాను అనుకోండి నేనే భగవంతుడు అంటే ఈ కాబట్టి భగవంతుడు అనేది ఒక తత్వమే కానీ ఒక ఇండివిజువల్ కాదు భగవంతుడు ఇండివిజువల్ మీరు ఇండివిజువల్ అనుకోండి you can ever one how two individuals can one no come ఇదే యూ కమ్ బోధం ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు అంతవరకే కానీ లుక్ అలైక్ కాదు ఒకే ఊళ్ళో ఉండొచ్చు సారూప్యం అంటే ఒకే ఆకారాన్ని కూడా కలిగి ఉన్నది సారూప్యం అంతేగాని ఒకే వ్యక్తి అయిపోవడం అనేది కదా ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఫాస్టినేట్లీ దేవుడు ఒక వ్యక్తి కాదు నేను కూడా ఒక వ్యక్తి కాదు కాబట్టి ఐక్యం అనేది సంపదమే ఓకే ఇది ఒక నిర్వచనం భగవాన్ అనే శబ్దానికి ఇంకో నిర్వచనం ఇది కూడా విష్ణు పురాణం నుంచే వచ్చింది విద్యాముద్యాో భగవాన్ మళ్ళీ సప్తమే భగ అంటే ఆవు ఈ ఆవునే అర్థం అవుతుంది ఆవు తెలుసుకున్నవాడు భగవాన్ భగవాన్ అంటే ఆరింటి యొక్క జ్ఞానం కలవాలి వేటి జ్ఞానము ఉత్పత్తి ప్రళయము జగత్తు యొక్క పుట్టుక నాశము వీటి యొక్క జ్ఞానము గలవాడు ఆయనకి జ్ఞానం ఉంది ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకుంటుందో తెలిసిన నా యొక్క చైతన్యం ఉండే జగత్తు పుట్టి నా ఇండే విలీనం అవుతుందో తెలుసుకుంటాను అదే అదే భవిష్యత్తు సో ఉత్పత్తి ప్రళయములు తెలుసును తర్వాత భూతానం ఆగతిని తెలుసు ఇది జీవుల యొక్క గమనాగమములను తెలుసుకునే ఉంటాడు భగవంతుడికి తెలుస్తాడు అంటే జీవులు కర్మఫలాన్ని అనుభవించడం కోసం కర్మలు చేస్తుంటారు కర్మఫలానుభవం కోసం జీవులు శ్రద్ధాలు ఉండాల్సింటారు అయితే తప్పు పనులు చేస్తే వెళ్ళి నమస్కారి లోకాలకు వెళ్తారు ఈ లోకాలకు వెళ్ళేదానికి ఒక వ్యవస్థ ఉండాలి కదా ఒక ఆర్డర్ ఒకటి ఉండాలి ఏం చేసిన వాళ్ళు పొరపాటుని అనడానికి నా పాపం చేసిన వారు దయచేస్తే స్వర్గానికి వెళ్తుంది అదే అక్కడ ఎవరితో అర్థం చేసి లేకపోతే ఎవరినో మోసం చేసి దేని క్రాష్ చేసి ఇలాంటి వేషాలు అయితే సో అలాంటి పద్ధతులు నేను సో అందుకోసం దానికి వ్యవస్థ వ్యవస్థ ఎలా ఉంటుంది నాలెడ్జ్ రైల్లో మీకు రిజర్వేషన్ ఉందనుకోండి ఆ రిజర్వేషన్ వ్యవస్థ ఏ రూపంగా ఉంటుందో ఆ రిజర్వేషన్ వ్యవస్థ ఏదో తీసుకెళ్ళి ఆ డబ్బు తగ్గిస్తుందంటారా ఇది అలా కాకుండా ఏ విధంగా ఉంటుంది ఆ వ్యవస్థ ఆ డబ్బు మీదే మీరు వెళ్ళి దాంట్లో ఇష్టం అనే వ్యవస్థ ఒక ఆర్థం ఏ విధంగా ఉంటుంది నాలెడ్జ్ రూపంగా కంప్యూటర్లో అది స్టోర్ అయ్యింది ఇప్పుడు కంప్యూటర్ మధ్య అంతకుముందు వాడి యొక్క నోట్ బుక్ లో స్టోర్ అయ్యాయి వారి ఏదో లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ ఇస్ నాలెడ్జ్ ఈ నోట్ హూ మనకు తెలుస్తూ ఉంటుంది ఆ నాలెడ్జ్ రూపంగా ఉంటుంది ఆర్థం కాబట్టి ఎప్పుడు ఆర్థర్ ఎప్పుడు నాలెడ్జ్ జరుగుతున్నాం ఎందుకంటే నాలెడ్జ్ని స్టోర్ చేయటం అనేది మేజర్ టెక్నాలజికల్ ఇష్యూ గవర్నమెంట్ గురించి ఆ గోళంత సమాచారం ఇంటెలిజెన్స్ మన పోలీస్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఇంటెలిజెన్స్ లో గోళంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ ఇంతకుముందు దేశంలోనూ లేకపోతే రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తి యొక్క పుట్టుపూర్వోత్తరాల మీద కాదు ప్రతి గారు మీరు పాస్పోర్ట్ అప్లై చేశారనుకోండి మీకున్న సమాచారం అంతా ఇండివిజువల్ మీరు స్టోర్ అయ్యారు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారనుకోండి అది స్టోర్ ఈ రోజు పలు రకాలుగా వాళ్ళు ఇంటెలిజెన్స్ స్టోర్ చేసుకుంటారు అది నాలెడ్జ్ దాన్ని వాళ్ళు భద్రం చేసుకుంటారు కంప్యూటర్లో ఉంటారు లేకపోతే నాలెడ్జ్ స్టోర్ చేయడం ఒక టెక్నాలజీ ఒక సీడీస్ లేకపోతే హార్డ్ డిస్క్ వాటికి మెమరీ ఇప్పుడు అందులో ఎప్పుడు మాస్టర్ లీగల్ గా కోర్టు చేసుకుంటే అది ఎక్కడుందో తెలియదు దీంట్లో ఉందంటే అసలు దొరుకుతుంది ఏదో రిట్రీవ్ కావాలి సో వాళ్ళు రిట్రీవ్ చేయగలిగితే ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా హ్యాకర్స్ ఉంటారు వాళ్ళు రిట్రీవ్ చేయగలిగింది అలా కాదు వాళ్ళు రిట్రీవ్ చేయగలిగింది ఇంటర్నెట్ అధికారులు రిట్రీవ్ చేయగలగాలి నాలుగు స్టోరేజ్ ఉండాలి ఎప్పుడు కావాల్సిన రిట్రీవ్ ఇది వ్యవస్థ వ్యవస్థ మీరు ఆలోచించండి అమెరికన్ గవర్నమెంట్ ఎఫ్బిఐ కానీ సిఐఏ కానీ వాళ్ళ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుందో నిర్వహణ చేయలేక ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా టెర్రరిజం చేసుకుంటూ మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం యొక్క వ్యవస్థని వాళ్ళు ఎవరి ముస్లిం నిజాం చేయాలి ఎవరి వితౌట్ ఇంకా ఎక్సెప్షన్ అనేది ముఖ్యంగా వాళ్ళ వయస్సు పద్దెనిమిది నుంచి నలభై దాకా ఉంటే వాళ్ళ దగ్గర తప్పనిసరిగా డేటా అవుతుంది ఎందుకంటే టెరరిస్టులందరూ ఆ ఏజ్ డిగ్రీలో ఉంటారు వాళ్ళ దగ్గర చేస్తాము తర్వాత వాళ్ళ దగ్గర విజిలింగ్ పోస్ట్ తోలగడం లాంటి కూడా మనం మీరు నేను ఫోన్ చేసి ఎవరు ఎవరు ఎత్తి తీసుకొస్తున్నారా అంటే అది పడుతుంది ఏం కావాలి అంటే కంప్యూటర్లో పెడతారు డిస్కా అంటే ఈ ఇలా అడిగాడు తీసుకొస్తామని ఆయన ఉన్నారు ఈజీగా రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అన్నా అని ఒక ప్రశ్న అదే అది కూడా మళ్ళీ సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ లో దాన్ని చూసి పెడతారు ఎందుకంటే ఆ చెప్పింది appears to be not relevant అని అయితే లేకపోతే రిజెక్ట్ చేసేది అంటే ఇది స్థితి ఫర్ త్రీ డేస్ అని దాన్ని రిజెక్ట్ అది మీరు రోజులు ఐదు సంవత్సరాలు ఐదు రోజులుగా ఎందుకంటే క్లాస్ మెసేజ్ ఇస్తూ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తాం ఎస్ఎంఎస్ జరగటం అది వాళ్ళు రిజెక్ట్ కాదు జరనాలని చెప్తే నేను ప్రపంచంలో ఎవరు ఎక్కడ మాట్లాడుకుంటున్నా వెళ్తాం అది వింటూ దిగ్ద్రవ్యం వింటూ నిజన కితాంలో క్లియర్స్ సావరం అవుతుంది నాలుగు పది అంతస్తులు సావరం గవర్నమెంట్ ఎందుకంటే ఇంకో నాలుగు అంతస్తులు ఎక్కువ పెద్ద కావాలి డౌన్ టౌన్ లో దాన్ని తీర్చివేయటానికి ఒక కుట్ర వీళ్ళు పంపుతున్నారు నేను అనుకున్నాను ఎప్పుడోసారి రికార్డ్ అవుతుందో వీళ్ళు ఎవరు ఈ కావాలని కూడా వీళ్ళు పద్దు వేస్తూ వీళ్ళు అది మనసులో అనిపించింది అది మళ్ళీ మర్చిపోయేదానికి బస్ వాళ్ళు వేసేస్తారు ఆ పుస్తకంలో భాగంగా వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకోవడంలో కోడులో మాట్లాడుకుంటారు నూట పది ఆ నూట పది కోళ్ళు తీసుకుంటే వాళ్ళు ఉంటుంది వెంటనే వాళ్ళు దాన్ని అడ్డీ కోరుతారు అలా ఇలాంటి మెసేజెస్ ఇలాంటివి కొన్ని వందల మెసేజెస్ ఇంటర్ కనెక్ట్ కనెక్ట్ చేస్తుంది ఏదో సంథింగ్ ఇస్ కుకింగ్ అని వాళ్ళని ఒక సెలవు కింద అంటే వీళ్ళు పది మంది పది తోటలు ఉన్నా వీళ్ళు దగ్గరికి నమస్కారం ఒక జీవనం ఇంకా వాళ్ళ మీద ఒక సర్వే ఒకటి అలాగే కాన్స్టెంట్ గా పెడతారు అరెస్ట్ పది మంది అరెస్ట్ అందరూ ముస్లిమ్స్ ఐదు ఇండియన్ అమెరికన్ ముస్లిమ్స్ ఒకరు ఇంకో కోసం చెప్పారు వాళ్ళందరూ అరెస్ట్ ఇంకా వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ లా కాదు సాఫ్ట్ గవర్నమెంట్ కాదు అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు అయితే వాళ్ళు హింసమే కదా కాబట్టి సో ఈ విధంగా నాలెడ్జ్ వ్యవస్థ అంటే knowledge government run by knowledge and and government knowledge మీద రన్ అయితే సృష్టి దేవుడు నడుస్తుందంట ఆ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది ఆ నాలెడ్జే ఒకటంటే ఈశ్వరుడి దగ్గర ఉంది అంటే మరి ఈశ్వరుడి కూడా ఒక ఒక మలకాయి ఒక గుండెకాయి దాంట్లో ఉండటము దాంట్లో అలా అనుకోండి అప్పుడు మళ్ళీ ఆయన ఫిర్యాదైతే దానికి కొంత ఇబ్బంది అవుతాయి ఇలాంటివన్నీ సమస్యలు కాబట్టి ఈశ్వరుడే జ్ఞానము అని ఇక్కడ తీసుకోకుండా భూతానం ఆదర్శం పెట్టింది ఈ ప్రాణుల యొక్క గత్యాదర్శంగా మీరు అమెరికా వెళ్ళాలని ఇక్కడ విమానం ఎక్కారనుకోండి ఈ విమానం అమెరికాలో దిగి లోపల ఎంతమంది ఎవరు వస్తున్నారో లిస్ట్ ముందు వెళ్ళాలి పది గంటలో ఎనిమిది గంటల ముందు మినిమం ఇది హ్యాపీ వారు ఆ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్లో ఆ లిస్ట్ని కంపేర్ చేస్తారు లిస్ట్ పాస్పోర్ట్ నెంబర్స్ మొత్తం డేటా అంతా వెళ్ళిపోతుంది అది ఎలక్ట్రానిక్ లేదు ఆ విమానం దిగి లోపల కంపేర్ చేస్తుంది కంపేర్ చేస్తుంది వారు కనుక ఒక్క వ్యక్తి మీద డౌట్ ఆ విమానాన్ని వెనక్కున్నట్టు కానీ అట్లాంటిక్ సగం దాకా వచ్చి వెనక్కున్నాను పర్మిషన్ ల్యాండింగ్ పర్మిషన్ అలాగే ఎన్నోసార్లు ఒక ర్యాంక్ ఎయిర్ క్రాఫ్ట్ రిజిట్ ఏం చేసుకోవచ్చు అలా ఎన్నో సార్లు ఎప్పుడో అవుతున్నాను కాబట్టి భూతాసనం ఆటని చెప్పి మానవ యొక్క వ్యత్యాసం దీనికోసం ఆలోచించాలి ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు అంతా నాలెడ్జ్ అంటే మిస్టేక్ జరగడం వీళ్ళు వీళ్ళందరూ మిస్టేక్ చేస్తారు దేవుడు అలా మిస్టేక్ కాబట్టి సో అంత జ్ఞానస్వరూపుడే ఉంటారు వ్యక్తి విజ్ఞానం అవిజ్ఞానిస్తారు జ్ఞానము అజ్ఞానము ఈ ద్వంద్వాలు గది ఆగతి ఉత్పత్తి ప్రాయం ద్వంద్వాలు ఇవన్నీ ఈ మూడు రకముల ద్వంద్వం మూడు రోజులు ఆగతి ఈ ఆరింటి యొక్క పూర్ణ జ్ఞానము ఈశ్వరుని ఎందు ఉంటుంది వాస్తవంలో ఆయనే జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆయనకి భగవాన్ అని పేరు అని ఇది వారి యొక్క నిర్వచనము ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పదం ఏంటంటే వాసుదేవి అనే పదము ఆ వాసుదేవి అనే పదాన్ని మళ్ళీ వాడుతున్నారు ఆయన ఉందాము ఉత్పత్త్యా విషయ వాసుదేవ వాక్యో భగవానికి సో ఈ ఉత్పత్తి మొదలైన వాటి యొక్క జ్ఞానం ఇక్కడ ఆరు విషయాలు ఈ ఆరతి యొక్క విజ్ఞానం ఏ భగవాను వాసుదేవునికి కలదో ఆ వాసుదేవునికి భగవాన్ అని కదా అంటే ఆరు యొక్క జ్ఞానము అది కలవాడు ఈ వాసుదేవ వాసుదేవ అని ఇక్కడ ఎన్నోసారి అంటున్నారు ఆయన సో ఆయన అభిప్రాయం ఏంటంటే వాసుదేవ శబ్దాన్ని మీరు రెండు రకాలుగా అర్థం చేస్తారు ఇంతటి జ్ఞానము కలవారు వాసుదేవుడు అంటే వాసుదేవుడనే ఒక ఆయన ఉన్నాడు ఇది బిగ్ అనుకుల్లాగా చేస్తారు ఇది పవర్ఫుల్ ప్రశ్న మళ్ళాగా పవర్లెస్ కాదు అది power president president of India ఇలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకోవచ్చు అది పవర్ఫుల్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అన్నట్లయితే అది పవర్ అలాగే భగవంతుడు కూడా ఈ జగత్తు గారికి ప్రెసిడెంట్ ఈ నాలుగు జంట ఆయన ఉంటుంది అంటే ఆయన ఒక ఇండివిజువల్ వెరీ బిగ్ అవుతుంది లేదా పెద్ద ఇండివిజువల్ ఆయన నాలెడ్జ్ ఉంటుంది అలాంటి పరిస్థితిలో very always a positivity of doing mistake ఇంతటి గొప్పవాడైనా మిస్టేక్ చేసేటువంటి తప్ప ఎందుకంటే నాలెడ్జ్ వేరే ఉంది ఆయన వేరే ఉన్నప్పుడు మిస్టేక్ ఆ కనెక్టింగ్ లో ఏదో మిస్టేక్ పొరపాటున స్వర్గానికి వెళ్ళాల్సిన అర్థానికి పోవడం నరకానికి వెళ్ళాల్సిన స్వర్గానికి పోవడం అవుతూ ఉంటుంది అలాగే అలాగే దేవుడి విషయంలో కూడా అవ్వాలి కానీ అవుతుంది ఎందుకంటే ఆ జ్ఞాన స్వరూపుడే ఆయన కాబట్టి వసుదేవ అంటే సన్న వసుదేవ మిస్టర్ శ్రీకృష్ణ అని అర్థం చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే అలాగే మనం డివిజన్ తీసుకొచ్చి భేదాలను తీసుకొచ్చినట్లయితే ఆ నానాత్వాన్ని తీసుకొచ్చినట్లయితే నానాత్వంలో మనకి ఏ లిమిటేషన్స్ ఏవైతే అనుభవానికి వస్తాయో అవన్నీ కూడా భగవంతుడికి కొద్దో గొప్ప అనుభవించాల్సిన పరిస్థితి నిర్మాణం ఉదాహరణకి భగవంతుడు అవతరించేదనుకోండి అవతరించడం అంటే జయించేదనుకోండి ఒక దేహం కూడా ఇతరుల దేహాల వల్లనే భగవంతుని యొక్క దేహం కూడా పంచభూతాల్లో కలుసుకోవాలి నా దానికి ఎక్సెప్షన్ ఉండదు అలాగే భగవంతుడికి కూడా ఆకలి పెంచుకెళ్తాం ఆయన కూడా ఆకలి వచ్చింది దాహం ఆయన కూడా భోజనాన్ని చేస్తూ ఉంటాడు ఆయన కూడా నిషాలు గడ్డాలు వస్తాయి అది కలవడతాయి ఇతరులు చేస్తుంది అన్నీ ఎవ్రీథింగ్ హ్యాపీ అంటే అర్థం ఒకసారి ఒక పరిచ్ఛిన్న రూపంలో తగ్గేస్తే లేదు ఈ పరిచ్ఛిన్నత్వానికి ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయో ఎన్ని హద్దులు సీమలు ఉన్నాయో లేక దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడు కాబట్టి భగవంతుడిని ఒక వ్యక్తిగా మనం ఉపాసన చేయడం కోసం స్వీకరిస్తాం కానీ తత్వం ఏమిటంటే భగవంతుడు ఈ నాట శాస్త్రం ఈ నాట వెంకటేశ్వరుడు ఈ అదే వాసుదేవ వసుదేవస్య అర్థం శ్రీకృష్ణ అవకాశము ఇది లక్షణం అవతారంగా ఆ అర్థం వర్తిస్తుంది ఇది ఇక్కడ అవతారం గురించి ఏం చెప్పట్లేదు కదండి జనరల్ గా భగవాన్ అనే ప్రధాన అర్థం చేస్తే వాసుదేవ అని అంటున్నారు కనుక దీని అర్థం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పాను ఈ శంకర్ల ఆర్థంలోనే అధికంగా వాడతారు అది అదొక శ్లోకం కూడా విష్ణుపురాణంలోనే ఉంది వాసనా వాసుదేవస్య వాసుకుంటే జగత్ప్రయం సర్వభూత నివాసేతి వాసుదేవ నమోస్తుతే అని సో అది వాసుదేవ అంటే సకల సకల లోకములు నిర్లోకములు ఎక్కడ మఠాలు చేస్తున్నాయి వాసం ఎక్కడ వాసము అంటే మఠాలు చేసి చోటుకి వాసము అంటే వాసము అనేది సంస్కృతం కానీ నేనే ఒకసారి చేస్తారు నేనైతే ఒకసారి వాసం అంటే ఎప్పుడూ అక్కడే ప్రధానంగా ఉంటారు అని గట్టిగా అక్కడే స్థిరంగా ఉంటారు అని చెప్పడం కోసం నీ చేస్తే అది కొంత నీ ఎన్హాన్స్ చేసిన అది లేకుండా నేను లేదు వాసన మీ వాసన ఎక్కడండి అంటే నేను వాసన ఎక్కడండి ఈ ముల్లోకాల యొక్క వాసన ఎక్కడండి ఈశ్వరుడు లేదు లోకాలు ఈశ్వరుడు కొత్తలో ఉన్నాయంటే ఆయన ఎందే ఉన్నాయి ఆయన నేనే లోక రాయి లోక ఈశ్వర కాబట్టి ఈశ్వరునికి వాసుకు ఈ లోకాలన్నీ కూడా జ్ఞాన రూపంలో మీరు అన్నారు జ్ఞానం యొక్క ముద్దే లోకముల యొక్క వ్యవస్థ కూడా జ్ఞాన రూపంగా ఉంటుంది ఆ జ్ఞానమే ఈశ్వరుడు దేవత దేవ అంటే దేవత దేవ అంటే సుగ్రీవుడు ప్రకాశం అంటే శ్లోకాలంకారం కాబట్టి వాసిష్ఠాసం దేవస్థ ముల్లోకములకు సత్త ఇంటిని అనుగ్రహించేవాడు ముల్లోకములకు పూర్తి ప్రకాశమును అనుగ్రహించేవాడు చైతన్య ప్రకాశమును అనుగ్రహించేవాడు కనుక వాసుదేవ వాసుదేవ అంటే వాసు అంటే సత్తు దేవ అంటే అఖండ సత్యద్రూపుడు అని ఆ విధంగా వాసుదేవుడు దాన్ని అర్థం చేసుకోవాలి అటువంటి వాసుదేవునికే భగవాన్ అని పేరు అక్కడికి శ్రీ భగవాను వాక్యాలనే దాంట్లో భగవాన్ అనే పదానికి వ్యాఖ్యానం చేశారు ఇప్పుడు ఇంకా శ్లోకం వ్యాఖ్యానం చేస్తారు శత్రు లోకాంటే మనుష్యాల సకల మానవులకు శత్రు ఎవరో కొంతమందికి శత్రు కాదు కామేష క్రోధేష అలా కొంతమంది కోసం చెప్తాను అన్నమాట సకల మానవులకు శత్రువు అంతేతనే ఏమని చెప్తామంటే మనం ఆసక్తే రామృతే కాలం లయే వేదాంత చింతయ విద్యా నామసంకృతి కామాదీనాం మనాదీ అంటే మనం చదువుకున్నంత కాలం ఆ మృతే తెలివిగా ఉన్నంత కాలం ఆ శుద్ధి ఎంతకాలం బతుకుతాం ఏదో కొన్ని రోజులు బతుకుతాం మనం రోజులు నెలలను నెలలు సంవత్సరాలని చేసాం కానీ వాస్తవంలో అది లేదా దేశ యూనిట్ ఫండమెంటల్ యూనిట్ డే సరే సంవత్సరం యూనిట్ ఇంకొక ఒపీనియన్ ఉంది డే చుట్టూ తిరుగుతుంది అంతా కూడా జన యాదు సాయం ప్రాణ ఇతర వసంతం పునరాయాస లేదంటే దుఃఖత్యాగు తదపి నమీక త్యాచావాదు వెలుగలు చెప్తున్నారు కాబట్టి దిన యావీయం సాయం ప్రాత సూర్యుడు వేయించారు అదిలో సూర్యుడు వేయించారు అదిలో సూర్యుడు వస్తుంది పోగలు ఇలాగా ఈ సైకిల్ తిరుగుతూ ఉంది సైకిల్ నువ్వు వెళ్ళి సైకిల్ తిరుగుతుంటే శిశిర వసంతం ఏదో వసంత సంవత్సరం ఆరంభం ఉంది ఈ పండుగ వసంత ఋతువు వచ్చిందని మీరు హడావిడి పడుతుండగానే శిశిర ఋతువు వస్తుంది శిశిర వసంతం అంటే మధ్యలో ఇంకేమో చేస్తాం అసలు ఇలాంటివి ఇంకా గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు ఇలాంటివి ఉన్నాయి హేమంత ఋతువు అయిపోతుంది శిశిర ఋతువు వచ్చింది మళ్ళీ వ్యాధకాలం అదే సంవత్సరం అయిపోయింది ఈ విధంగా కాలము మహావేగంగా వెళ్ళిపోతుంది ఒక క్రీడ ఆయుర్దాయం క్షయం అయిపోతుంది అని అలా వైరాగ్యం కోసం అనుకుంటారు కాబట్టి ఆ ముద్దే ఆ మరణించి వరకు ఎన్ని రోజులు తీస్తామో లేదు ప్రతిరోజు నిద్రపోయే వరకు ఆ ఫిక్స్ అంటే మనస్సు ఫంక్షన్ చేస్తూ ఉన్నంత కాలం జాగ్రత్త ఆ కాలాన్ని చాలా సద్వినియోగం చేస్తూ అదే వేదాంత చింతయ సంస్కృత వాక్య విచారము అయితే గీతాధ్యయనము అయితే ఈశ్వరుని భజించుట అలాంటి చక్కటి ఇమోషన్స్ కలిగి ఉండుట అటువంటి వాస్తవమైన చింతనలో గడపాలి కానీ అంతేకాదు సో సద్యాన్ నామసరం తీసుకు కామాదీనాం అనాథం కామము కామానికి మీరు ప్రవేశం విద్యను ప్రవేశం ఇచ్చారంటే అంటే ఏదో కామనాలకి సంబంధించిన విషయాలను ఎంతో చేస్తే నామసరం చేస్తే కామం వెంట వాళ్ళ ఆరుగురు దొంగలు ఒక దొంగని చూపిస్తే వాళ్ళ ఆరుగురు సో నిత్యము కామమును ఏ రయ అని ఎక్కడ భాగవతంలో ప్రశ్నించింది కామానికి మీరు ప్రవేశం ఇస్తే డిజైర్ దానికి మనస్సులో ప్రవేశం ఇస్తే దాని వెనకాల ప్రభావం చేస్తుంది మిగతా దీని దృష్టాంతం ఏం చెప్పారంటే పూర్వము ఈ వాల్డ్ తీసుకుంది ఫోర్స్ దుర్గం ఆ దుర్గంలో శత్రువు ముట్టడి చెట్టు ముట్టడి చేస్తుంది దుర్గం దృఢంగా ఉండగానే శత్రువు ఏం చేయలేదు ఈ లోపల ఆహార ధాన్యాలు పెట్టుకుంటే ముసలుడు గౌండలు గడిచినా మూడు గడిచినా బయట వారి ఇబ్బంది చెప్తూ ఉంటాడు వాడికి ఎందుకంటే రూఫ్ ఉండదు వీళ్ళందరూ పిలవటం కానీ ఆ దుర్గంలోకి ఎవరైనా ఒక రహస్య ద్వారం తెలిస్తే దాంట్లో శత్రువు లోపలికి వచ్చేటంటే అయిపోయింది దొరుకుతుంది చిత్తు సుల్తాన్ దుర్గా వాళ్ళే కూర్చొని నిషేధంగా వస్తుంది కాబట్టి సో అదేవిధంగా హృదయ దుర్గం చిత్తు శత్రువులు కాపలా కాస్తుంది ఎవరికి శత్రువులు అంటే కామక్రోధ లోహమోహమద మాత్సర్యములైన శత్రువులు ఈ దుర్గాన్ని ముక్కడి చేసేసి దీన్ని నాశనం చేసేయటం కోసం ఒక కాపలా మీరు కామానికి ప్రవేశం ఇస్తే ఒక పరిసరం అవసరం అంటే ఎంట్రీ పాయింట్ కామం అంటే మొత్తం సైన్యం అంతా వచ్చేసి నాశనం కాబట్టి ఈ హృదయంలో కామనికి ప్రవేశము నయాలేసంతా కూడా ఇవ్వరాదు నాగతి అంటే కామం అలాగే భావన చేయాలి డిజైర్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండిపోవాలి తప్పిస్తే నీకు పిచ్చి కామన్ ప్రాజెక్ట్ చేస్తే పిచ్చే కామన్ ప్రాజెక్ట్ నేను బయట తీసుకుని ఇది వేదాంతం అలాగే లోక వ్యవహారం లోక వ్యవహారం అంటే దేవుడి పేరుతోటి కొంత వ్యవస్థలో కూడా చాలా కామభావన చాలా అధికంగా ఉంది ఇంకే కామదహనం అని ఒక ఉంటుంది దాంతో మెసేజ్ కోసం వస్తుంది సామాన్లు గ్రహించరా బాబు అని ఒక మెసేజ్ ఇవ్వడం కోసం వస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే కామదహనం పేరిట ఇక్కడ అక్కడ ఎవరో బాపుకున్న సామాన్లు పెద్దంగా వెళ్ళి తీసుకొచ్చి నదిలో మీద మిషన్ చేసి మొదలెట్టి ఆ రోజులో ట్రాఫిక్ అర్థాన్ని కలిగించి ఇలాంటి విషయం చేస్తారు తప్పిస్తే హృదయంలో దాన్ని విధంగా బయట ఒక రిచువల్ కింద చేస్తారు తప్పిస్తే రిచువల్ చేయడం చేయదు హృదయంలో ఉండే కామాన్ని గ్రహించడం కాదు కామదహనం పేరిట నాలుగు కట్టిన రోడ్డు మధ్యలో వేసి నిప్పు కట్టడం ఇండియాలో ఈ పని ఇంకో దాన్ని ఇంకో దాన్ని చేస్తే అరెస్ట్ చేసి చేయలేదు రోడ్డు మధ్యలో మంటలు వేస్తే ఎలా అవుతుంటామండి కామదహనం చేస్తే రోడ్డు మధ్యలో మంట వేయలేదు మంట వేయడానికి ఒక ప్లేస్ మైదానం తీసుకుని అక్కడ చుట్టుపక్కల ఇల్లు వదిలి లేని చోట సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకుని అక్కడ మంట వేసుకోవాలి కానీ రోడ్డు మధ్యలో మంట వేయడానికి ట్రాఫిక్ తెలియదు మంట వేయడం అలా అర్థం లేదండి సో అలా మన అలా చేసుకుంటాం ఎందుకు చేస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారు అని వేరే సంగతి కాబట్టి అలాగే రిచువల్ చేసేయటం చేయాలి హృదయంలో దాన్ని ఆకలింపు చేస్తారు కాబట్టి డిజైర్లెస్నెస్ అన్నది ఒక అభ్యాసం ఒక వాల్యూ ఉండాలి అటువంటి జీవితంలో ఎంత ప్రేరణ ఉంటుందంటే అనుభవైకలేదు అనుభవం అనుభవం చేతనే అయ్యా మీకేం కావాలి కావాల్సింది అన్నట్టున్నారు నేను ఆలోచించి చెప్తాను అలాగే మీకు ఏం కావాలేమో నేను మీకు సేవ చేద్దాం అనుకుంటున్నాను ఏమి తోటకు కూడా నేను ఆలోచిస్తున్నాను ఏం ఆలోచిస్తాను ఏదైనా కావాల్సింది తోచాలి అలాంటి మీకు భోజనాన్ని లెక్కలైతే ముఖ్యమా భోజనాన్ని కామనాచరణ లేదు భోజనం న్యాచురల్ బాడీ యొక్క దేహధారణకు అవసరమైనటువంటి ఆహారం ఎప్పుడు కూడా కామన అంటే జీవుని యొక్క సంకల్పం మీకు చెప్పేది కాదు దేహము ప్రాణము వాటి నుంచి వచ్చేటువంటివి ప్రకృతి సిద్ధములైనటువంటి ఆకాంక్షలు ఏంటంటే వాటిని కామనించగలం ఆకలి వేసినప్పుడు ఏదైనా తినాలి కనుక కామనే కానీ ఆ తినేది తీర్థాత్మ స్కోప్ కలిపి తినాలి అది కామనే వాడేమో తీసుకొస్తారు కోపమే తీసుకొస్తారు తీర్థాన్ని ఎంత తీసుకుంటే అసలు మీకు అన్న ఐడియా ఉందా చాలా ఎక్కువ డబ్బు తీసుకుంటారు తెలియమో వంద పైసలు ఇస్తే ఇంకా అలా మొహం చేస్తారు అంటే ఇంకా వంద పైసలు రాదు కదా చాలా ఎక్కువ డబ్బు తీసుకుంటారు మినిమం ఒక కుటుంబానికి కావాల్సిన వ్యవస్థ అంతా వ్యవస్థ చాలా తేలిక నాలుగు చేస్తున్న వాళ్ళు రోజు రూపాయలు ఎనభై రూపాయలు ఉంటారు ఒక మనిషి సో వీడు ఫ్రీగా తీసుకొస్తాడు మినిమం ఉంటుంది రోజు మీద ఏదో పొలిటిషన్ తెలియపోయి వీళ్ళు ఏదో ఏముంటుంది ఆ ఫ్రీగా మనం తిరిగి చేసేదో బాగా ఇది వస్తారు దీన్ని వచ్చి ముఖ్యం ఏదైనా అలవాటు చేస్తున్నాం దాని పక్కన కోపం పెడితే అది ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్న వేరే అది అది వీడియోస్ తీసుకుంటాం మొత్తం డేట్ బర్త్ని అన్నింటినీ కూడా కాల్చేసేసి ఒక పెద్ద గణయాత్ర చేసినట్టు డేట్ బర్త్ని తీయగా ఉంటుంది కంప్యూటర్ పాటలు కాల్చినట్టుగా ఉంటుంది ఇది వేస్తే ఉంటుంది ఇది ఆ తర్వాత తీవ్రంగా అవ్వాలి అది ఇది వర్క్ సో నేను ఫ్లైట్ లో ప్రయాణం చేస్తూ మీకు ఏం కావాలని ఏం కావాలని జ్యూస్ మనకు కాదు ఇంకా కోక్ అది మీకు ఏదైనా ఇస్తాను అంటే జ్యూస్ అన్నమాట నేను ఎందుకంటే because coke is not work drinking is not an item to drink and juice not అది జ్యూస్ హ్యాపీగా కాదు జ్యూస్ కూడా రాకపోతే వాటికి జ్యూస్ తగ్గింది ఏమో మీ దగ్గర ఏమన్నా లిస్ట్ మనం ఏది కాదు ఓకే జీరో ఒక పాపం అంటే రోజు పాపం ఏ తీసుకోవట్లేదు అందుకైనా మనిషిని చాలా సో లైఫ్ శుద్ధం కామనలు లేకుండా ఉంటే ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలి నన్ను ఆన్లైన్ మీద పెడుతున్నాను కానీ డిజైన్ చేస్తే ఏం చేస్తాం మనకి బతకడం అది అలాంటి వ్యామోహం లేదు డిజైర్ ఆయన ఇంకా డిజైర్ అంటే ఏం చేస్తాను నేను అన్నాను మీకు డిజైర్ ఉంది డిజైర్ కోసం తర్వాత సంస్కృతి డిజైర్ కోసం ముందు సంస్కృతి నువ్వు అంచనా వేసుకో డిజైర్ పుస్తకం ముందు డిజైర్ పుట్టిన తర్వాత అది పేరు పుట్టినట్టే పేరు పుట్టిన వాళ్ళు ఒక కూర్చోరు ఇటువంటి నేను పనులు పెట్టుకోవచ్చు ఇలా హడాలు సంథింగ్ జరుగుతుంది కదా బికాస్ ఆ విషం యొక్క ప్రభావం చేత వాళ్ళ పుష్ చేస్తుంది అదేవిధంగా డిజైన్ మనసులో ప్రవేశిస్తే వాళ్ళు కూర్చోలేదు అంతవరకు హాయిగా విషయంతో కూర్చుంటారు డిజైన్ కుట్టడానికి ముందు హీజ్ కంఫర్టబుల్ ఈ rejoicing life and he's happy ఈ రిలాక్స్డ్ హీజ్ డిజైన్ కుట్టిందంటే ఈ పరిస్థితి అంతా సర్వనాశనం అయిపోయి వీరి ఇంకా క్యాన్సర్ కోసం పనులు తీసుకుంటారు ఇది కొన్ని సంస్కృతి మీరు అలా దాన్ని అర్థం చేసుకోవాలి మామూలు డిజైన్ అయితే లైఫ్ లేదండి మీకు లైఫ్ లో ఏం కావాలి ఆనందం కావాలా డిజైర్స్ కావాలా ఆనందం కావాలి ఆనందము డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది అని మీరు అనుకోవడం అదే పెద్ద వ్యాపారం మీరు కృష్ణ వేదాంత క్లాస్లో అడిగితే కాబట్టి వీరు చాలా పెద్ద వ్యామోహంలో ఉంటారు డిజైర్లెస్నెస్ అన్నది అది ఒక స్టేట్ స్టేట్ అన్నది అంతేకాదు ఇంటి డబ్బు లేదు తప్పకుండా ఎందుకంటే లైఫ్ నిరర్థకం అనే ఒక పెద్ద భ్రాంతిలో ఉంటారు ఆ భ్రాంతి ఉన్నంత కాదు వారు కామలకి దాని చేస్తూ ఉంటారు ఆ భ్రాంతిలోకి బయటపడి కామలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ తెలుసుకుంది ఏముందో అప్పుడు అదొక వాల్యూ తెలుసుకోవాలి ఇది ఉంటే మరో అర్థాలు దీంట్లో చెప్తారు సో ఇది కామనా సర్వలో శత్రువు అందరికీ శత్రువే సో ఆ కామన అనేది దేవునిగా ప్రకాశమవుతుంది ఇంకా ఏమంటారు ఎన్నిమిత్త సర్వార్థ ప్రాప్తి అవును మహాత్మ యొక్క దృష్టికోణం అలాగే మనం జీవితంలో అహస్థానిస్తాం అనేక నష్టాలు ఒకటా రెండా ఎన్ని గండాలు లెక్కించిన తర్వాత తీసుకుంటే జీవితాలు ఇంకా ఎన్ని గండాలు పెట్టాలి అన్నీ అనర్థ సో అడుగడుగున ఆపదలు వస్తుంది ఏదో కష్టం వస్తుంది తినాలి ఈ అనర్థాలను మనం ఏమనుకుంటా ఉంటే ఈ అనర్థాలు రావటానికి ఎక్కడి నుంచి వస్తే ఎలా వస్తాయి అది ఒక మీమాంస చేసుకుంటే సో ఇప్పుడు ఒక మనిషి జీవితాలు తీసుకోండి హోంలో ఇంట్లో జీవితం ఉంటుంది ఆఫీస్లో జీవితం ఇంట్లో జీవితం ఉంటుంది వీధిలో జీవితం వ్యక్తిగత జీవితం కుటుంబ జీవితం సమాజ జీవితం అలా ఉంటుంది లేకపోతే లౌకిక జీవితం ఆధ్యాత్మిక జీవితం అలా నేను అనేక దృష్టికోణాలు జీవితాన్ని పరిశీలించాను పరిశీలించి ఈ జీవితంలో ఇన్ని రకముల అవస్థలలో ఇన్ని స్థాయిలలో మనకి అనర్థాలు వస్తాయి ఇంట్లో ఏవో ఇబ్బందులు ఉంటాయి ఏవో మానసికమైన కల్లోలాలు వీధిలోకి వెళ్తే ఇంకేవో ఆఫీస్ ఆఫీస్లో ఏవో ఇబ్బందులు ఉంటాయి అదిట్లో తాలూకునే ఉంటాయి ఏవో సమస్యలు ఉంటాయి ఇంట్లో ఏవో సమస్యలు ఉంటాయి వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఈ మధ్యన అన్ని అనర్థాలు వస్తున్నాయి ఈ అనర్థాలు ఎందుకు వస్తున్నాయి అనర్థ మూలం సో మనం కొంచెం విస్తారంగా కనుక ఆలోచించినట్టే మనం ఏమనుకుంటామంటే మన అనర్థాలకు మూలం వీడి వీడి అనర్థాలకు తెలియదు సో భర్త భాగ్య కారణంగా నాకు అనర్థం వచ్చిందని అనుకోవచ్చు అలాగే రైతు చేస్తాను లేదా ఇలా కాదు ఇలా నాకు అనర్థం వచ్చింది అని అనుకుంటాను అది బాగోదు మూలంగా అనర్థం వచ్చింది లేదా కజిన్ బ్రదర్స్ మూలంగా అనర్థం వచ్చింది ఇలా రకరకాల బంధువులను బంధువుల నుండి ఇంకో వైపు వాళ్ళ స్థితిలో ఉంది మానవ స్వభావంలో ఉంది నా నమస్కారం మా బంధువర్గంలో వచ్చేది అని మీరు అనుకుంటూ ఉంటారు అది ఇంట్లో ఈ గ్రూప్ అయితే పై వాళ్ళ నమస్కారం వస్తున్నాయి కేంద్ర జూనియర్స్ వాళ్ళ నమస్కారం వస్తున్నాయి ఈ విధంగా చుట్టూ ఉండే మనుష్యుల కారణంగా నాకు కష్టాలు వస్తున్నాయి ఇంకొకటి అనుకుంటారు ఈ మనుషులు కాదు గ్రహాల కారణంగా కష్టాలు నేను అనుకునే వాళ్ళు కారణంగా జనరల్ వ్యూ పాయింట్ ఇంకొకటి వాస్తు కారణంగా కష్టాలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఉన్నారు ఏదైనా ఆరోగ్య ఆఫీస్ వ్యక్తి అటాక్ చేశారు దానికి కారణం వాస్తు బాగుగా అటాక్ చేయలేదు కారణం కాదు ముస్లింస్ కేవలం అవన్నీ కేవలం వేణాలు ఉంటారు ఇది ఇది వాస్తవం మీరు రెస్పాన్స్ మీరు ఇస్లామిక్ టెర్రరిజం రెస్పాన్సిబుల్ అని అనుకున్న వాళ్ళము వాళ్ళు వాళ్ళు ఏమర్థం ఏమనుకోవాలో అర్థం కాదు వాళ్ళు వాళ్ళు ఇంతవరకు అనుకున్నదంతా చెప్పడం వాస్తు వాస్తు కనుక బాగుంటే అన్ని బాగుంటుంది అన్ని తప్పిందా ఏదో వాస్తవం ఒకటి ఇంకొకటి చేతిలో జీవితాలని ఇంకొకటి ఈ గీతలు బాగలేదు ఇక్కడ గీతలు కనపడతాయి ఇక్కడ గీతలు కనపడతాయి ఇంకే గీతలు కూడా కనపడాలి కదా ఏదో సంథింగ్ అంటే ఇంకోలా ఏమంటుందంటే ఈ నెంబర్ల మూలంగా మీ కార్ నెంబర్ ఈ ఈ అన్ని నెంబర్స్ మీ నెంబర్ మీరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టిందని చెప్పండి అని ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే కర్ణాటక యాడ్ చేస్తుంది ఓకే ఆయన seventeen five nineteen fifty six అనగానే మనకి ఏదో ఎనిమిది పదమూడు పద్నాలుగు ఇరవై మూడు ఇరవై తొమ్మిది నూట పదకొండు ఇరవై మూడు ఇలా ఏదో నిర్ణయం చేసింది మీకు అందుకోసం కారణమైంది ఈ రకంగా ఇవన్నీ అనర్థ మూలమని చెప్తాను సో మీరు వెస్ట్కి వెళ్ళి వాళ్ళ గోడ అనుకోండి వాళ్ళు ఉంటే స్టాక్ మార్కెట్ కారణంగా అనర్థానికి కష్టానికే ఒక దృష్టి సో ఈ ఫైనాన్స్ కంపెనీ కారణంగా అనర్థానికి కొంతమంది పార్టీ వాళ్ళు ఉంటారు ఇదే ఈ పార్టీ వల్ల మాకు అనర్థానికి అంతకుముందు ఉన్న పార్టీ బాగుంది ఈ పార్టీ అని ఆలోచిస్తున్నారు ఈ రకంగా మానవుడు అనర్థ మూలాలను బాహ్యం నుండి వెతుకుతో చుట్టూ వెతుకుతో పైకి తీసుకొని చెంది తీసుకొని ఇలా ఆలోచిస్తారు కానీ ఈ అనర్థాల నుంచి మూలం నా హృదయంలో ఉంది వారి అందరూ వాళ్ళు అలా అనుకున్నారు నిరూపించేస్తారు సర్వానర్థ మూలము వస్తుంది ఏమిటంటే నా హృదయంలో ఉండే కామన నేను ఒక పెయ్య పూలని పెయ్య నష్టలేని కామని ఒక దాన్ని చేశాను అయ్యో దానికి ఇప్పుడు ప్రైజ్ పే చేస్తుంది దానికి జవాబుదారీగా ఆయన ఏం చేస్తారు ఇది లైఫ్ ఈజ్ లైఫ్ ఇక్కడ కాబట్టి మన హృదయంలో అజ్ఞానం అజ్ఞానం ఆత్మ యొక్క స్వరూపం యొక్క అజ్ఞానం ఆత్మస్వరూపం యొక్క పూర్వత్వాన్ని మనం తెలుసుకోలేని కారణంగా ఆ జ్ఞానం ఉండబట్టి అజ్ఞానం నుంచి కామన కామనే లేకుంటే అదే అది వెంటనే విముక్తి మోక్షం కాబట్టి మనం మన దోషాన్ని మనం తెలుసుకుంటే మనం దిద్దుకోగలం ఇప్పుడు బయాఫీసర్ల కారణంగా నాకు దుఃఖం వచ్చిందంటే ఆ దుఃఖాన్ని నివృత్తి ఉంది బయాఫీసర్లు ఎక్కడిపోతారు పోతారు ఇంట్లో వాళ్ళ కారణంగా నాకు దుఃఖం వచ్చిందంటే దానికి నివృత్తి ఉండదు నేను వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళు ఎక్కడికి పోతారు అది వాళ్ళు మారాలి వాళ్ళే మారి కూడా ఈ ప్రపంచంలో మా మారగలిగేది ఒక్కటే ఉంది అది నేను నేను తప్ప ఇంకా మారి భూకంపం వచ్చినా ఎవరి పొజిషన్ లో వాళ్ళు నిలబడి ప్రతివాడు ఎదుగుడి ఇది ఉదాహరణకు ఒక ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ సర్వీస్ లో మీరు చూస్తే ఒక ఇష్యూ వస్తే వీళ్ళు హైకోర్టుకి వెళ్తారు హైకోర్టులో వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ కి అనుకూలంగా నేను కోర్టు మాట మన్నిస్తాను వీళ్ళు అంటారు కదా ఉపన్యాసాల్లో ఓకే జడ్జిమెంట్ ఇస్తుంది నా రూపాన్ని తప్పని చెప్పింది కాబట్టి నా అభిప్రాయం తప్పని నేను తెలుసుకుని నేను మారుతున్నాను అని ఏదైనా అంటారా అప్పీల్ చేస్తాను ఇది అభ్యర్థించింది మీరు తప్పున వాళ్ళు చెప్పారు కానీ తెలుసుకోండి కాదు అక్కడికి వెళ్తే రైట్ అంటారని అప్పీల్ వెళ్తారు అప్పీల్లో కూడా తప్పని చెప్పారు అనుకోండి సుప్రీంకోర్టు ఈ మధ్య జ్యుడిషియరీ మా మధ్యలో అనవసరంగా వేరుపడుతున్నారు చట్టాన్ని మార్చాలి చట్టాన్ని మార్చాలంటాడే కానీ నా తప్పని చెప్పింది పోవచ్చని వీడు ఎన్నడూ వస్తుంది చేతనైతే చట్టాన్ని మార్చేస్తారు ఇలా మీ మధ్యన ఒక సంస్థ పొలిటీషియన్స్ ఏం చేశారంటే చట్టాన్ని మొత్తం ఎక్కడెక్కడైతే సుప్రీంకోర్టు మీరు చేస్తున్న కొన్ని పొరపాటు ఉంటుందో అక్కడ ప్రాంతంలో మారుతుంది అలా చట్టాన్ని మార్చేసి సుప్రీంకోర్టుని కోర్టు యొక్క జడ్జిమెంట్స్ అనేది కంటిన్యూస్ గా రిసీవ్ చేసుకుంటుంది అని ఒక ప్రభుత్వం కామెంట్ చేశాను మనకి తొంభై నాలుగు వందో ఎన్నో ఉన్నాయి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవన్నీ కూడా ఓర్పుకి ఎగ్నెస్ట్గా పొలిటికల్ సిస్టమ్ యొక్క సందయాత్మకత ఇదే లేదు అని కొంతమంది గమనించారు పొలిటికల్ గమనించారు సత్తాన్ని వీళ్ళు వాళ్ళు ఎంతవరకు సత్తాన్ని గమనిస్తారంటే వాళ్ళకి అనుకూలమైనంత వరకు సత్తాన్ని వాళ్ళకి ఎప్పుడు అనుకూలం కాదో ఇంత పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా వస్తుంది సో ఈ విధంగా మనిషి చట్టాలైనా మారుస్తాడు కానీ తన తాను మాత్రం మారదు ఇది పెద్ద దోషం మనం ఏం చేయాల్సిందంటే మన దోషము వల్లనే మనకి నష్టాలు అని తెలుసుకోవాలి అలానే as to first technology one's responsibility for one's నేను నా జీవితంలో చాలా పొరపాటు తీసుకున్నాను అందువల్లనే నేను ఈనాడు ఈ రకమైన స్థానం అని ముందు ఎక్నాలజీ టెక్నాలజీ చేసిన తర్వాత అక్కడికి కొంత భారం అక్కడ ఆలోచనగా తీసుకుంది అట్లీస్ట్ మళ్ళీ ఇంకో పొరపాటు చేయకుండా కాబట్టి నేను బ్యాక్ పాయింట్ చాలా లోతైన విషయం భాష్యకారులు చాలా గంభీరమైన జీవిత సత్యాలని చిన్న చిన్న వాక్యాలు చెప్తాను అంతేకానే నేను ఆ వాక్యాన్ని నేను దాన్ని విడిపెట్టి ముందుకు వెళ్ళడానికి నాకు ఇద్దరు ఎందుకంటే దాని లోపంతా లోపం చాలా గొప్ప వాక్యం ఏమంటారంటే సర్వానర్థము ఎన్నిమిత్త సర్వానర్థ ప్రాప్తి కామినాం ఏష కామ చెప్పాను కదా ఒకసారి ఏదో కామం చేసి ఇది నాకు కావాలి అని అనుకుని ఒకరికి ఆ కామన చేసిన ఆ కామనని సంకల్పించిన పాపానికి పాటికి సంవత్సరాలు రక్షించారు ఇది నాకు కావాలని అనుకుని సంకల్పం ముందు పడుతుంది అయితే అన్నారు నాది కావాలి అనేప్పటికీ ఇంకా యూనిట్ ఆఫ్ యాక్షన్స్ ప్రారంభమయ్యాయి ఇట్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఈ the direction of desire desire చెప్తుంది ఈ దారిలో నడువు ఒక అడుగు వేస్తుంది వీడు అడుగు వేస్తుంది అయితే ఏంటంటే ఫస్ట్ దయా పాతిక సంవత్సరాలు చూస్తుంది ఎన్నిసార్లు పశ్చాత్తాపడ్డారో నేను కావడం లేకుండా ఉండాల్సిందా కాబట్టి స్థలంలో అనర్థ మూలము ఇప్పుడు రోగ మీదకి వస్తున్నాను రోగ భాగవంతంలో ఏమన్నారంటే దీర్ఘంకి దీర్ఘత స్థిరత దంతా దీర్ఘంకి దీర్ఘత దీర్ఘంకి దీర్ఘతోంగా కృష్ణయిత తమిళనాడు స్మరతో పరాగ్రహించడం వీళ్ళు జీర్ణం అయిపోతుంది అంటే ముసలితనం వచ్చేస్తుంది వయసు మీద వస్తుంది దేశం జీర్ణం అయిపోయింది జీవనం అయిపోయాయంటే తర్వాత కూలిపోయి బాల్ నడిచిన తయారైంది ఆ మిగిలినవి తెల్లగా ఉంటాయి అది జీర్ణం అయిపోయాయి దేశంలో జీర్ణం అయిపోయాయి తర్వాత దంతములు జీర్ణం అయిపోయాయి దంతాలకు చెందితే తర్వాత పోయి సో అన్ని సక్రమంగా ఉన్నప్పుడే దంతాలు అనుకున్నాం <laughs> దంతాలు పోయి తర్వాత అంగా మోకాళ్ళు ఎండాఫ్రికారులాగా ఎన్నింటికి అయితే కనకంతం రాష్ట్రం ఏముంటుందా దేవుడు కూడా అంగాలన్నీ కూడా కట్ కట్ సౌకర్యంతో ఉంటాయి ఇది సౌకర్యం ఉంటాయి ఏదైతే మోకాలు సౌకర్యం చేస్తాయి ఏదైనా బరువు ఇలా ఇంటిగా ఉంటుందో మీ బోధేతులు కనకంటాయి ఏ అవయవాన్ని ఉంటుందన్నా సౌండ్ చేస్తాయి ఈ బాహ్య సౌండ్ కాకుండా ఇలా వస్తాం మీరు ఏదైనా అపోలో చెప్తే నేను చూసాను రిజిగ్నేషన్ ఫామ్ రిజ్ఞ విజయంతో వస్తాం అని అడుగుతున్నాం అదో పాత సంవత్సరం కదా అవును నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ తరఫున ఆ సంవత్సరం ఏం కావాలి ఇది నువ్వు ఎన్డీఏ ప్లాన్ చేసుకోవాలా టెన్త్ కావాలా నేను చెప్తాను మీరు వెళ్ళారంటే అలా నా హాస్టల్ చెప్పేయడం వెళ్ళారంటే వాళ్ళు కనిపెట్టుకో అది అవసరమా అనవసరం ఇంకా అవన్నీ కార్పొరేట్ కల్చర్ మీరు వెళ్ళేవైతే ఎందుకంటే బ్లాక్ ఉందంటే మరి చూడండి ఇప్పుడు మీరు ఈ నల్లా ఉంటాయి కొన్ని నల్ల కాల్చులు ఇది ముప్పై ఏళ్ళ క్రితం వేసిన కాల్చులు అవి వేసినప్పుడు ఎలా ఉంటుంది విద్యార్థి అది ఉంటాయి ఏదో కొంత ప్రక్రియ మన లైఫ్ స్టైల్ని బట్టి మనం పుట్టినప్పుడు నరాలన్నీ కూడా ఆ నాడులు రక్త ప్రధాన మార్గాలన్నీ కూడా స్వచ్ఛంగా ఓపెన్ గా ఉంది ఇప్పుడు సత్యాలు ఎదురు ఉండాలంటే ఏంటండి ఉండవు ఏదో పెద్ద గొప్ప సంథింగ్ ప్రసంగం ఉంటుంది అది అది ఆ మెషిన్ చూపిస్తుంది బాగానే ఉంటుంది మెషిన్ చూపిస్తుంది చూపిస్తే అక్కడ బ్లాక్ ఉంటుంది ఎంత బ్లాక్ అంటే ముప్పై పర్సెంట్ బ్లాక్ ఇది ముప్పై పర్సెంట్ బ్లాక్ అని వీడి మనస్సులో వీడికి రోగం ఎక్కడ ప్రారంభమవుతుంది మనస్సులో ఆరంభం నాకు ముప్పై పర్సెంట్ బ్లాక్ ఉంది డిసీజ్ ఇస్ పాస్ట్ అండి మనం వీడి కనుక ఈ హాస్పిటల్ ఈ కంప్యూటర్ క్లాస్ జాబ్ పట్టించుకోవడం మనకి డిసీజే లేదు డిసీజ్ వచ్చినప్పుడు తీసుకో డిసీజ్ రాకముందే మీరు రోగించుకోవడం తీసుకోవడం అవసరం లేదండి సో థర్టీ పర్సెంట్ బ్లాక్ అవుతారు ఇది థర్టీ పర్సెంట్ బ్లాక్ ఏం చేయాలి ఏం చేయాలి ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు ట్యాబ్లెట్లు వేసుకోవడం అంటే ఏం చేస్తారంటే బ్లడ్ థిన్నర్స్ ఈ బ్లడ్ థిన్నర్స్ చేసేంత అపకారం ఉంటుంది దీనివల్ల చాలా డేంజర్ ధ్యేయాన్ని తీసుకొస్తాయి తరాలు తీసుకొస్తాయి అనేక అనేక ఇబ్బందులు పెట్టి అది కారణం సో బ్లడ్ థిన్నర్స్ వేసుకుంటూ ఉంటారు ఇది కాక స్టెంట్ స్టెంట్ పెడితే ఇక్కడ స్టెంట్ పెడితే అక్కడ అక్కడ స్టెంట్ పెడితే ఇక్కడ ఇక్కడ స్టెంట్ మీరు ఒక స్టెంట్ పెట్టుకుంటే మీరు శ్మశానానికి వెళ్ళే ముందు కూడా ఒక స్టెంట్ పెట్టుకుని అది ఇక్కడ ఏం చేస్తుంది దిస్ ఈజ్ క్యూర్ ఉండదు దిస్ ఈజ్ మెయింటెనెన్స్ అలా స్టెంట్ పెడుతూ ఉండదు ఇప్పుడు ఎన్ని స్టెంట్ పెట్టిందో ఆరు పెట్టాం కొన్ని మూడు నెలల తర్వాత ఉంటాయి మూడు నెలలు ఆరు నెలలు కూడా కాదు సో ఈ విధంగా ఇది వైద్యం అన్నాడా లేకపోతే దీన్ని మాఫియా అన్నాడా ఒకప్పుడు అవసరం అనిపిస్తుంది ఒకప్పుడు తాను తెలుగుదనం అనిపిస్తుంది దానికి ఏం పేరు పెట్టాలో అదొక మహా భయంకరమైన దాంట్లో ఒప్పుకోకూడదు అంతేనా నేను చాలా తరచుగా చెప్తాను ఏమంటే physical health psychological health spiritual health మూడింటిని మీరు విడదీసి ఫిజికల్ హెల్త్ కి అపోలో వెళ్తాను సైకలాజికల్ హెల్త్ కి సైకలాజికల్ వెళ్తాను స్పిరిచువల్ హెల్త్ కి దేవాలయానికి వెళ్తాను లేదా కలిసి వెళ్తాను ఇది మన వల్ల బాగుందా స్పిరిచువల్ హెల్త్ ఏం చేస్తాం సైకలాజికల్ హెల్త్ కి సైకలాజికల్ స్పిరిచువల్ ఫిజికల్ హెల్త్ కి అపోలో హెల్త్ వీడి జీవితం నాశనం అయిపోయిందంటే ఇలా ఎప్పుడైతే వీడు డివైడ్ చేసుకుంటాడో ఇట్ లీడ్స్ టు కెటాస్ట్రఫీ అంత ప్రమాదకరంగా ఉండలేదు ఎందుకంటే ఫిజికల్ హెల్త్ ఇది ఎంటైర్లీ డిపెండెంట్ అవ్వాలి సైకలాజికల్ హెల్త్ సైకలాజికల్ హెల్త్ బాగుంటే ఫిజికల్ హెల్త్ అంటే పెరిగితే దానికి కూడా సంకాలం నా అభిప్రాయం కాదు పెరిగితే మందులో బాగుండే వస్తుంది పట్టి వేసుకోవాల్సింది అలా చెప్పట్లేదు ఫిజికల్ హెల్త్ అంటే ఇది హాస్టల్ ఇది ఇది సైకలాజికల్ హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది psychological health based on spiritual health మీరు అన్నింటినీ సమగ్రంగా పరిష్కారం చేయాలి అంటే కరెక్ట్గా వేదాంతాన్ని అధ్యయనం చేయటం ధర్మాన్ని పాటించటం నిష్కామమైన జీవితాన్ని గడుపుతూ ఉండటం అలా గడిపినట్లయితే ఫిజికల్ హెల్త్ మీరు టేక్ కేర్ మోస్ట్లీ ఒకవేళ ఏదైనా కొంత గ్లాసులు ఇవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు టేక్ కేర్ ఫిక్సర్ ఉండాలని చెప్పి ఏదో ఒకటి ఏదో ఏదో అవుతుంటుంది సో మీరు దాంట్లో ప్రవేశించి దాన్ని వెరిఫై చేయడం ప్రారంభిస్తే సంథింగ్ అయితే ఏదో అవుతుంది దాన్ని అలా అది ఒక అక్షేత్రం ఎదుగుతుంది అలా ఒకటం కాబట్టి మనస్సు దేహము అది అధికారులు నడుస్తూ ఉంటాం అది కావాల్సిన సర్వీస్ మనం చేస్తూ ఉంటాం మనం ఆత్మ వికాసానికి చేస్తూ ఉంటే అది తెలియంటాం ఆత్మవికాసాన్ని ఎప్పుడైతే మీరు సంపాదిస్తారో అప్పుడు మనస్సు బాగుంటుంది మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది మనస్సులో కామప్రవధాలు ఉండాలి అసలు నిజానికి చూస్తే తెలియదు అన్నీ కూడా కామప్రవధాన్ని బట్టి ఐదు జే పర్సనాలిటీ అని చాలా అంబిషన్స్ గా ఉంటారు ఐదు జే పర్సనాలిటీ ఎన్ని ఎన్ని డిజైర్స్ ఉంటే వాళ్ళకి మొత్తం ప్రపంచానంతా కూడా ఎన్ని ఇండియా డిజైన్ లో ఉంటుంది ఐదు జే పర్సనాలిటీ వారు చాలా ఎడ్యుకేటెడ్గా ఉంటారు చాలా అహంకారంగా ఉంటారు సో ధనాన్ని పోగొచ్చి నేను అన్ని భోగాల్ని కూడా ఖరీదిస్తాననేటువంటి అహంకారంలో వదులుతూ ఉంటాడు వాడిని ఈ హార్ట్ రిలేటెడ్ వ్యాధులన్నీ అది నిలిపెట్టేస్తాడు అది పర్సనాలిటీ వ్యాధులు టైప్ సి పర్సనాలిటీ ఇది వల్ల ఇది కొంత వైద్య శాస్త్రానికి సంబంధించిన ఆనందం చేస్తాడు టైప్ సి పర్సనాలిటీ అంటే మన సర్వగల ప్రధానం ఇష్టాలుగా ఉంటాడు అది వ్యాధులే ఉంటారు కాబట్టి మెంటల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ ఈ హెల్త్ ఏదైతే కనుక సర్వ అనర్థ ప్రాప్తి ప్రాణిన ఈ శ్లోకం చెప్తున్నాను నేను వీర్యానికి వీర్యగా కృష్ణ ఇంకా కరుణే కానీ ఆశ మాత్రం మహా నిర్మలంలో ఉంది కరుణ అంటే వీరికి ఆశ కామనలు అంటే కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా దృఢంగా నవనవలు కానీ దేహంలో అంగాలన్నీ కూడా శిథిలమైపోయింది ఆ కోరికలు అలా నోడంగా అంటే కామలు మనిషిని అలా సర్జరీ చెప్తారు పర్సనల్ మనిషిని చేస్తున్నారు ప్రతి నగేనంది రోహత్వేనమతే దేవాలయం దేవాలయం సో ఈ కామన్ ఎప్పుడైతే చేశారో అది కేవలం ప్రతిఫలం సందేశం ఆటంకం ఎందుకంటే మనం కామం చేయగలుగుతాం కానీ అన్ని కామలు ఫుల్ఫిల్ అవ్వాలి అనేది మనం చెప్పలేము ఫుల్ఫిల్ అయితే ఒక ఫుల్ఫిల్ కావాలి మీరు కాలు అయితే పొందగలరు కానీ రోడ్డు మీద ఖాళీ ఉండాలన్నది మీ దేవుడు లేదు కాలు కూడా పెట్టారు రోడ్డు మీద ఖాళీ ఉన్నప్పుడు ఉంటుంది ఒకప్పుడు కాలు ఉన్నవాళ్ళు వేగంగా ముందుకు వెళ్తున్నారు ఒకప్పుడు కాలంలో వ్యామోహం వచ్చిన అక్కడే పడుకుంటారు నడిపిస్తారు నడిపి వారు సైకి వారు ఇంటికి వెళ్ళిపోతారు హ్యాపీగా ఇప్పుడు ఒక ఆయన ఉన్నా ఆ ఐదున్నరకి ఆయన ఆఫీస్ నుంచి హిందీ జరిగారు ఆయన ఇంట్లో ఆఫీస్ లో పనిచేసే ఫీల్ ఉంటారు అతను కూడా ఐదున్నరకి సైకిల్ మీద జరిగారు ఈ ఐదు పది మీద సిక్స్ కల్లా అతను ఇంటికి చేరేసుకుని చక్కగా డిస్కౌంట్ గా భోజనం చేసి డిస్కౌంట్ ఉంటారు ఎందుకంటే సిక్స్ వర్షం పడింది అక్కడ five forty five one hundred one hundred one hundred ఈ ఐదున్నరకి కార్లో బయలుదేరిన ఆయన తొమ్మిదింటికి వచ్చాను ఐదున్నరకి సైకిల్ మీద బయలుదేరిన ఆయన ఆరింటికి వచ్చేసి ఇంటికి కాబట్టి ఇప్పుడు కారణం అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే జరిగినట్టు లేదు వస్తుంది అది బంధం అయిపోతుంది ఒకప్పుడు శిక్షణ సో ఈ విధంగా ఒక వ్యవస్థ అనేది ఏమి ఏ ఏ సమయంలోనైనా కూడా మనల్ని మనకి భోగాన్నిచ్చే సాధనము అది ప్రతిహతము కావచ్చు ప్రతిహత చేయలేదు ఉదాహరణకు హైదరాబాద్ అయితే any anything beyond point five centimetre five point five centimetre రైలు దాటిందంటే ఇంకా ఆ వాహనాలన్నీ కూడా దండవుతాయి ట్రాఫిక్ అంతా దండవుతుంది అదే పెద్ద డిస్టెన్స్ ఆ టైంలో వాహనం ఏమో నడుస్తుంది సో ఈజీ అప్పుడు ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్ ప్రవహ అంటే ఫ్రస్ట్రేషన్ బోధానికి అనేక లభిస్తుంది ఆ ప్రశ్న మనం ఏం చేస్తామంటే ఆ కోపంలో అందరినీ తీసుకుంటాం ప్రభుత్వాన్ని తిడతాము దైవాన్ని తిడతాము దేశాన్ని తిడతాం మన స్టేట్ని తిట్టుకుంటాం ఈ లోపల పక్కన భార్య అలాంటి వాళ్ళు ఎవరో ఉన్నారనుకోండి వాళ్ళు ఆ టైంలో ఏమన్నా ఏదైనా ప్రశ్న అయితే వాళ్ళని తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళ వాళ్ళు గుర్తించి ప్రశ్న అడగడం మనసు పర్వాలేదు కానీ వాళ్ళ కనుక బై మిస్టేక్ ఏదైనా అడిగితే మీరు కోపం అంతా అడిగితే పరిమిస్తుంది ఇలాగ ఇది చాలా ఇరిటేటెడ్ చేస్తారు ఈ స్టేజెస్ అన్ని కూడా కోపంలో సో హై టెన్షన్ వైడ్ లా ఉంటాయి మీరు డోర్కి తేలిపోయితే హై టెన్షన్ వైడ్ లా సో కాబట్టి కావేరు వ్యతిరేకమైన నా అభిప్రాయం కాదు నాకు ఎగ్నెస్ట్ అది మీరు కావాలంటారు దాన్ని తప్పకేసి దాన్ని మీరేది రూల్ సో బట్ వాట్ అనేది మనకి బోధ సాధనాలు కలిగి కన్ఫ్యూన్స్ పెరుగుతుంది అపరిగ్రహము అంటున్నారు అపరిగ్రహం యోగశాస్త్రంలో చెప్తారు భారతంలో చెప్తారు మన ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు చెప్తారు అపరిగ్రహం యొక్క అర్థం ఏంటంటే ఈ భోగ సాధనలు ఏవైతే ఉంటాయో అది ఈ కీర్తన నిగమన నాన్ ఎక్స్పీరియనేషన్ నాన్ ఎక్స్పీరియనేషన్ నాన్ ఎక్స్పీరియనేషన్ పరిగ్రహంతో ఆఫ్ భోగ భోగ సాధనలు ఉంటాయి వాటిని ఎక్స్ప్లై ఎక్కువ వాటిని పోగు వేయకపోయి ఇది ఒక ఇది దానికి లయాస్ నేను సమాధానం ఎందుకంటే ఈ రోజు షాపింగ్ అనేది ఒక ఫ్యాషన్ కింద పూర్వం వాళ్ళు షాపింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే అవసరానికి షాపింగ్ చేస్తున్నారు ఏదైనా పనులకి షాపింగ్ చేసేవారు ఇప్పుడు అలా కాదు ఏ పని లేకపోతే షాపింగ్ ఇట్స్ ఎడిక్షన్ అని టైం పాస్ లేదు ఇలా ఆశ్రమం ఏం చేస్తున్నారో నేనేం ఖాళీగా షాపింగ్ వెళ్ళాను అని ఒక డబ్బు ఏదో వస్తే మా మాల్లో అక్కడ ఏదో ఉంటాయి పిచ్చికి వస్తువులు ఏదో ఉంటాయి అవసరం ఉంటాయి సో కాదు ఏవో కొన్ని కొనుక్కుని ఉంటారు అవి పెట్టడానికి చూసుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ ఫిలప్ అయింది పెట్టడానికి చూసుకుంటారు సో చూపకపోతే అప్పుడు ఏం చేయాలి నేను పుస్తకాలు పుస్తకాలు పెట్టడానికి చూపలేదు దాని ఏదో చూపు క్రియేట్ చేసుకుంటాం సో అలాగే ఈ భోగ పిల్లలు అది చూపు క్రియేట్ చేయాలి పాత తీసుకొని దళాలు పాత తీసుకొని అక్కడ పొరపాటు ఎవరైనా మనకి జరుగుతుంటే వాళ్ళు ఏదైనా పెట్టేస్తారు ఎక్కడా మనం పెట్టాలి ఫోన్ మనం సో దేని స్టేట్ ఈ స్టేట్ లెవెల్ రూమ్ ఉంటుంది స్టేట్ డ్రాయింగ్ రూమ్ మెరుగు స్టేట్ డ్రాయింగ్ సో మీరు ఇలా ఇటువైపు చూస్తే ఏదో బాగుంటుంది అటువైపు చూస్తే ఏదో బాగుంటుంది ఛాయ పెట్టడానికి చేయడం కారణం ఇక్కడ ఛాయ పెట్టాలి ఇవన్నీ ఇవన్నీ ఇది ఇలా పెట్టడం అలాగే సో రూము ఎక్కడ స్టేషన్ దీంతో రాష్ట్ర రామహంస చెప్పింది ఏంటంటే బయట ఎప్పుడైతే స్పేస్ లేదో నేను స్పేస్ కూడా అలాగే అయిపోతుంది గరాజీలో కావాల్సిందేమో పొరపడ్డావు గరాజీలో ఉండదు కాదు కారణం హృదయంగా ఉంటుంది సో అని ఇంకా ప్రతిదీ కూడా అలాగే కాబట్టి డిసెక్టెన్స్ మహాత్ములు చెప్తారు ఏమంటే ఏ ఇంట్లో అయితే అంత స్పేస్ ఉంటుందో అది చాలా గొప్ప అంత స్పేస్ స్పేస్ ఉంటుందో డ్రాయింగ్ రూమ్ లో వచ్చేది అనుకోండి అంత ఖాళీ ఏమీ ఉండదు ఎవరైనా వచ్చేదంటే ఒక పాపం వేసుకుంటుంది లేకపోతే ఇప్పుడు ఈ కాలంలో పాపలు పూర్వకాలం పాపం వాళ్ళు కుర్చీ కదా పాపలో అలా ఉండేది దాదాపు అలా రెండు వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తాం డ్రాయింగ్ రూమ్ లో పెద్ద పెద్ద సోఫా వీడి మనిషి ఇంత ఉంటాడు సోఫా ఏమో పెద్ద సోఫా ఎంతంత సోఫా ఆ సోఫా సగం చేసి దానిలో సగం అదే దాంట్లో అది కోరుకుంటుంది అది మనం అనుకోండి ఈ సోఫా ఏమవుతుందని బ్యాంక్స్ లో ధైర్యం ఈ విధంగా దీన్ని మహా నేను చాలా సీరియస్ గా పరిగణించాల్సిన సమాచారం మీరు ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అలా అప్లై చేసుకుంటూ పోతారో మీ మనసులో స్పేస్ అలా పుంచుకుంటూ పోతుంది ఆ తర్వాత మీరు ధ్యానాన్ని కూర్చుంటే మీరు జ్ఞానంలో ఏకాగ్రతవాలి తర్వాత ఇక్కడ చెప్పిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో అది ఏది కూడా అందరాన్ని వాల్యూస్ కింద మీకు మీతో సింపుల్ సత్యాలు కూడా అనుభవం రావడం అది గగనం అయిపోతాం బ్రహ్మాండం అయిపోతాం చాలా సరళమైన సత్యం కూడా మనకి అనుభవంలోకి రాకుండా అయిపోతుంది మనస్సు కలిపితే అందుకోసమే గొప్ప గొప్ప మహాత్ములు భగవానులు మనసు లేని వారు అలాగే ప్రజలు ఫిలాసఫర్స్ సో అమెరికన్ ఫిలాసఫర్ ఈ బాయ్స్ అపరిగ్రహాన్ని బాగా ఆయన చెప్పారు అలాగే భగవద్గీత యోగ దర్శనం ప్రకటన మహర్షి వీళ్ళందరూ ఏమని చెప్పారంటే outside the simple inside ఈ సింపుల్ అండ్ ఇన్సైడ్ ఈ సింపుల్ లేదా ఇది సింపుల్ అంటే మన ఇమోషన్స్ ఇవన్నీ కూడా simple straightforward emotional structure ఉండాలి మతలపు వ్యవహారం ఉండకూడదు ఇమోషన్స్ మెంటల్ స్ట్రక్చర్ మతలపు మతలపు అంటే తెలుసు కదా వీటి దిట్టు వాళ్ళు దిట్టు ముందు పెడుతూ ఉండడం ఇంకా నాయకులు వేయడం అవధాలు వేయడం కొండాలు వేయడం ఇదంతా కూడా మతలపు సమాచారం అది ఉండరాదు inside inner structure outside simple ఉండాలి డ్రెస్ సింపుల్ ఫుడ్ సింపుల్ రహం సహం స్లీప్ అలా బయట ఉంటారు అలా లోపల ఉంటారు వారు నిజమైన రిక్వెస్ట్ త్వరగా ఏమంటాడో కృష్ణ ఖరీదైన వస్తువులు కొనేవాడు తన భావ దారిద్ర్యాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆ భావనలో దారిద్ర్యం ఉంటుంది ఆ భావత్వాన్ని తప్పించుకోవడం కోసం డబ్బుతోటి వజ్రాలలో భోజనం విజయవంతం ఎందుకంటే అక్కడ ఇంజనం ఎందుకంటే లేదు లేదు ఇంత హ్యాపీగా ఉంది గోల్డ్ అది గోల్డ్ ఓకే గోల్డ్ మీద పెట్టి ఏదో ఏదో పొంగడం హిరణ్యం మంగళం గోల్డ్ మీద పెట్టి కాదు దాన్ని ఏదో వదిలేం అవన్నీ ఖరీదే పెట్టినాము అది నకిలీ వచ్చిన కాదు నకిలీ వచ్చినానికి శాస్త్రం వచ్చినానికి తేడా ఏదో చెప్పండి అదే వాడుతున్నాం వాడికే తెలియదండి ఇది నామినేషన్ నెగిటివ్ వచ్చినానికి మామూలు గుడ్లు మంచి వచ్చినానికి కదా నెగిటివ్ లక్షణము మంచి లక్షణము ఉంటుంది ఏది కదా ఏది కదా ఇట్లీ ఫలక్ అంతా కూడా వ్యామోహం దీని ఒక శ్లోకం ఉంటుంది నాకు గుర్తు కాదు అందులో ఏమంటుందంటే గాజు ముక్కలు మీరు రక్షణలో పేరు పెట్టి దాని వ్యామోహంలో పై గుర్తుగా ఉంటుంది మనిషి కాచ కాకి దాచుకుంటుంది దానికి రత్నాలు చేస్తుంది చేస్తూ వస్తూ ఉంటాయి ఖరీదంటాయి అంతా కూడా ఫాల్స్ వాల్యూలో దొరుకుతుంది వైద్యులు హేవే డైమండ్ డైమండ్ చేస్తారా డీజే కంపెనీ వాళ్ళు డైమండ్ చేస్తారా డైమండ్స్ నాకు పడవ బట్ ఇవాళ లవ్ ఇస్ నాట్ పడవ ఇది ఫైవ్ ఇయర్స్ డైవర్స్ ఉంటాం ఇంకో సినిమాను నాకు లేదే ఉంది హాలీవుడ్ హీరో ఆవిడ శ్రీధర్ తాను శ్రీధర్ ఒక హాలీవుడ్ హీరో ఉన్నారు వాళ్ళు ఇద్దరు వివాహం చేసిన పదేళ్ల వివాహం పదేళ్ళు ఉందంటే పదేళ్ళు అంటే పెద్ద పీరియడ్ లెక్క హాలీవుడ్ లో అప్పుడు ఆవిడకి ఆయన డైమండ్ రింగ్ ఇచ్చారు ఈ సదస్సులో diamond ring five million dollars ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చారు ఫైవ్ మిలియన్ డాలర్స్ ఆ వివాహం పదేళ్ళకి తెరపరిచిన వివాహం మళ్ళీ ఆస్ట్రేలియాలో ఉండాలి అలా ఇంకోగా అని చెప్తాను డైవర్సల్ పదవ పదవాలో అసలు కాబట్టి ఇదంతా కూడా పెద్ద వ్యామోహం ఈ వస్తు సంచయం కాకపోతే చాలా సింపుల్ లైఫ్ మన వివరాలు ఇవ్వాలి కానీ మనం ప్రదర్శిస్తాం మన బాగుంటుంది ఏదైనా వస్తువు ఉందనుకోండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకోండి వాడికి ఇస్తే వాడు కాలుకుంటారు ఇప్పుడు వాడుకుంటారు మన ఆ రకమైన ధోరణిలో ముందుకు వెళ్ళాలి సింపుల్గా జీవిస్తాం వాడు చూస్తాం క్రోధము క్రోధము అంటే డిఫరెన్స్ లెవెల్స్ లో మనకున్నటువంటి మానసికమైన టెన్షన్స్ అన్ని కూడా క్రోధంలో వస్తాయి తర్వాత అవుట్ రైట్ ఆయన ఇవన్నీ కూడా ఇదిగో ఈ రకమైన కామనలు పెరగడం చేత అవన్నీ వస్తూ ఉంటాయి అని అంటున్నాను కోసమే కామనలే కోపం ముందు పరిగణిస్తుంది తర్వాత ఓ మహాత్ములు ఏమన్నారంటే ఈ స్టేటస్ క్రేడింగ్ ఇంకా నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి అనేటువంటి ఆ రకమైన హ్యాబిట్ ఏదో ఒక దాన్ని కోరుతూ ఉండేటువంటి హ్యాబిట్ ఉండే పెద్దవాళ్ళలో ఉంటుంది ఎందుకంటే డబ్బు సంపాదిస్తూ ఉంటారు అవసరమైన దానికంటే ఎక్కువ ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు they make this money and then I ఏదో ఒక రెవెన్యూ చూడాలి ఖర్చు పెట్టే మార్గం అనేది చూడాలి అందుకోసం ఖర్చు పెడతాను ఇప్పుడు సపోజ్ ఒక డ్రెస్ కావాలనుకోండి ఏదైనా మంచి షర్ట్ కావాలనుకోండి ఆ కావాలంటే ఎంత అవుతుంది కుమార్ షర్ట్లో ఏదో ఉంటాయి అందరూ కూడా అడగడానికి షర్ట్ ఇస్తే వెళ్ళిపోతాం వీడు పోలో లేకపోతే బనానా రిపబ్లిక్ ఏదేదో పేరు ఆ షర్ట్ కలిగి ఐదు వేలు పది వేలు అది సంపాదన అది అధ్యయనం సో ఎందుకని అంత ఖరీదు ఎందుకని నాలుగు దశకమే కొన్ని మీ దగ్గర ఎవరికైనా చెప్తున్నారు వర్కర్స్ ఉంటారు వాళ్ళకి ఏమైనా శక్తి దీని ఒక షర్ట్లో అరవై శక్తి కొని మూడు ఇంకో దానం ఇంకో దానం అనే మాట కూడా అలా సింపుల్గా ఉండొచ్చు ఇప్పుడు ఈ కలిపి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అటు ఎందుకంటే ధనాన్ని పెట్టుకుంటారు కాబట్టి అందరూ సేపు ముప్పై వేలు నాలుగు వందలు కన్వెన్షన్ అది పాత చేయడం పాత చేయడం కొత్తది కూడా సో ఆ అలా ఇచ్చి దోహంలో ఉండాలి కానీ ఖరీదైన వస్తువులను తాను ఖరీదాలని తెలుసు కానీ స్త్రీలు కానీ చాలా తప్పదు అలా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటే ఆలోచిస్తాం సో పాయింట్ నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది ఉండేది కావాలి అది ఉంది కావాలి అని ఇలాగ స్టేటస్ ట్రేడింగ్ అన్నది ఈ బాహ్య వస్తువుల కోసం కోరే లక్షణం అన్నదే అది తను ఏం చేస్తుందంటే ఇట్ బ్లాక్ ఆల్ డేటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఆత్మపూర్ణము అది అనుభవానికి రావాలి డిజైన్ లెస్నెస్ ఇంకా మాటలు చెప్తే దాని అనుభవానికి కావాలి అంటే మన హృదయం లోపల ఒక పెద్ద నిధి ఉన్నది ఆనంద నిధానం కలదు దాన్ని మనం అనుభవాన్ని తెచ్చుకోవాలి ఆ దీప ఎక్స్పీరియన్స్ మనకి జీవితంలో అది ప్రకటన కావాలి దాన్ని మనం అది ఆస్వాదిస్తే మనం దాన్ని మనం ఆ దాన్ని వెళ్ళగలుగుతాం అటువంటి ఛాన్స్ లేకుండా అయిపోతుంది ఇదే నేను మహాత్ములు ఎవరు చెప్తానంటే వీళ్ళు వెరీ వెరీ వెరీ సింపుల్ అనిపిస్తుంది ఇంకొక నేను మీకు కావ్యాలయం చదివినప్పుడు ఈ రాజులు పూర్వం వాళ్ళు వాళ్ళు వానప్రస్థాక్షణమైంది సో ఓ పాత్రలో సంఘమో తిరిగికి సంబంధించిన రెండో ఐటమ్స్ తీసుకుని ఇంట్లో పెడుతుంది ఇంట్లో అంతఃపురంలో సమస్త భోగాలు ఉంటాయి కానీ వీడు ఇచ్చితో ఆల్మోస్ట్ కట్టుబట్టంతో అడవికి పోవడం అక్కడేదో తిరిగి సంపాదించింది అక్కడ అలా చేసింది వాళ్ళకి అసలు డీపర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అది వాళ్ళకి అనుభవం అంటే కనిపెట్టుకుని దళితులు అయిపోవాలని నా అభిప్రాయం కాదు ఇలా విక్నెస్ ని కణం పెట్టి అవుట్ సైడ్ విక్నెస్ ని పెంచుకోవడం అనేది మనిషి యొక్క ఒక ఘోరమైన అవివేకం తప్ప మరి కాదు అత క్రోధో ద్వేష సో కామహ యశ ఏదైతే ఉన్నామో క్రోధ యశ రెండు ఒకటే క్రోధంలో ఉన్నవాడు పౌరుషంగా మాట్లాడతారు పౌరుషంగా మాట్లాడమా అవ్వదు ఎప్పుడు కోపంగా ఉంటాడు పౌరుషంగా మాట్లాడుతున్నాం మీకు అభివృద్ధి చాలా మంది కనిపిస్తారు ప్రతి వాళ్ళు ఉంటుంది ప్రతి ఒక్క పౌరుషత్వం అనే లక్షణం ఆ కోపం కోపం ఎప్పుడూ ఉంటుందంట ఎప్పుడు వాళ్ళు బాగా బాగా లేదు మోహంలో సాంకేతిక నిప్పుల భాషను స్త్రీలను నిర్మించేది చక్రపాణినం అని అలా మీద వాక్యం అంటే అసమానం పరుషంగా మాట్లాడుతూ ఉంటే అలాంటి వాడు విష్ణువు కనుక అసమానం పరుషంగా మాట్లాడితే లక్ష్మీదేవి అన్ని విద్యులు తగ్గిపోతున్నారు నిష్ఠుల భాషను నిర్మించేది స్త్రీలకి చక్రపాణినం చక్రపాణి అంటే స్త్రీ సింహావిష్ణు ఆయన కూడా ప్రేమగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆవిడ అలా ఉంది కానీ లేకపోతే ఆవిడ కూడా మార్గాల్లో ఆవిడ కూడా బాగా చెప్పేస్తుంది అసమానం నిష్ఠురంగా మాట్లాడతారు కాబట్టి ఆ నిష్ఠుర భాషణము క్రోధాన్ని ప్రకటిస్తూ మాట్లాడతారు అది చాలా సత్యం దానికి కారణం ఏంటంటే చాలా డిమాండ్స్ ఉంటాయి అన్నమాట మనం ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలన్న డిమాండింగ్ మెయింటైన్ ఆ నిష్ఠుర భాషణ వస్తుంది దాన్ని నిజంగా అవార్డు చేయాల్సి ఉంటుంది సో క్రోధం కూడా కామమే అంటే ఈ కామము అన్నా క్రోధం ఉన్నారు గమనం చేశారు నా సూర్యప్రమితే సో ఈ రజోగుణ సముద్భవ ఇది రజోగుణ నుంచి కుడుతుంది రజోగుణ సముద్భవ అనే పదానికి వ్యాఖ్యానం చేసినప్పుడు రజత్యమగ్నో అని ఒక వ్యాఖ్య రజో గుణ అంటే గుణము అది రజస్సు రజస్సు అంటే దోషం భూ రజస్సు రజస్సు అంటే నపూస్తుంది రజ రజస్సు రజాంశి అంటే తత్వం అది రజస్సు అంటే కాలుష్యం అది గుణము సో మూడు గుణాలు ఉన్నాయి రజస్సు అదే గుణము సో ఈ రజోగుణము ఈ రజోగుణము సముద్భవ అంటే ఉత్పత్తి స్థానము సుఖోత్పత్తి ఈ రజోగుణము దేనికి ఉత్పత్తి స్థానమో ఆ కామన కామన అటువంటి కామన అది రజోగుణ సముద్భవ అనబడును రజోగుణ నుంచి అంటే రజోగుణము అని దాన్ని కాల్సి కింద కామాన్ని ఎఫెక్ట్ కింద అక్కడ ఆ వాక్యాన్ని అంటే మనలో తమో గుణం ఉంటుంది రజోగుణం ఉంటుంది సత్వగుణం ఉంటుంది మూడే ఎలా ఉంటుందండి నేను నిద్ర వేసాలనుకోండి నిద్ర వేస్తూనే మైండ్ ఫుల్ గా పనిచేయదు డల్ గా ఉంటుంది బాడీ కూడా డల్ గా ఉంటుంది కొంత యాక్టివిటీ పెంచుకోవడానికి టైం ఉంటుంది మీరు తెలివిగానే ఉంటారు కానీ డల్ గా ఉంటారు దాన్ని తమోగుణము అంటారు అది అవసరమా కాదా అంటే అది ప్రతివారి జీవితం తమోగుణం కొద్ది గొప్ప లేకపోతే నిద్ర ఉండదు నేను నిద్రలో పడుకోగానే తమోగుణం ఆవరిస్తుంది బలవలగా అలా అలా మాట్లాడుతూనే ఉంటారు అలా నిద్రలో తమోగుణం అది అవసరం కానీ ఒకప్పుడు అవసరం ఇంకో అవసరం అది దాన్ని మనం తిరస్కరిస్తాం సో దేశకాల పరిస్థితులకు అనుగుణంగా దాని స్థానంలో ఉన్నంత వరకు మనకు అవసరం కానీ దాని లిమిట్స్ పెరిగాయంటే మనకు ప్రమోదనం చాలా హానికరంగా తయారవుతుంది పౌరులు కూడా అన్ని పని పాట మానసిక నిద్రపోతే చూస్తున్నారు అనుకోండి సో దానివల్ల శరీరము చాలా వ్యాధులకు నిలయంగా తయారవుతుంది హార్డ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ప్రమోదనం ఉంటుంది కానీ దాని హద్దు దాటాలి ఇంకా రజోగుణం ఇప్పుడు మీరు నిద్రలేసి స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకో డ్యూటీ చెప్తుంటారు అయితే ఆఫీస్ పెట్టుకుంటారు వీధిలో పెడతారు ఏదో పనులు పెట్టుకుంటారు యాక్టివ్గా ఉంటారు అదే ఉద్యోగం యాక్టివ్ యాక్టివ్గా మనిషి జీవితం విజయోగం లేకపోతే నేను ఏ పని చేయాలన్నా పాఠం చెప్పడానికి విజయోగం వస్తలేదన్నా పాఠం చెప్పడం తప్పలేదు సో ఏదైనా పని చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలనుకోండి విజయోగం దాన్ని కూడా మీరు సత్వగుణంలో కన్వర్ట్ చేయొచ్చు సో సపోజ్ వీధిలో వెళ్ళి కోర్లు గురుపు తెచ్చుకోవాలనుకోండి రుజువు ఏదైనా సామగ్రి మార్కెట్కి వెళ్ళి కలిసి తెచ్చుకోవాలనుకోండి రిజర్వనం అక్కడ డబ్బుగణం అంటే తెలుగుతున్నా రిజర్వనం కాబట్టి ఈ విధంగా రజోగుణం ఇది లీడెడ్ ఈ ఇక్కడ రజోగుణ సముద్భవ కామహ అనే కొంత పరిస్థితి ఎలా నిర్మాణం అవుతుందంటే ఈ రజోగుణం బాగా పెరుగుతుంది అంబిషస్ పర్సనాలిటీస్ అని టైప్ పర్సనాలిటీస్ అని అంటారు వాళ్ళలో రజోగుణం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా మిగిలిన స్టేట్ కొంత ఉంటుంది దాంట్లో తమోగుణం ఉంటుంది సత్వగుణం ఒక్కసారి ఉంటుంది అది ఆ స్థితి ఆ రజోగుణం డామినేట్ చేసే స్థితి దాని నుండి కామక్రోధాదులు బయలుదేరారు రజోగుణ సముద్భవ అంటే సత్వగుణం అంటే ఏదో తెలుసునండి మీరు నిద్ర నిద్రపోవట్లేదు లేకపోతే దోగం లేదు ఎలర్ట్గా ఉంటారు but you are not mentally hyperactive mental activity ఫుల్గా ఉంటుంది యూఆర్ ఎలా ఎలా జాగరూకంగా ఉంటారు జాగరూకంగా ఉన్నారు కదా అని మనస్సు అదే పనిగా జంపు చేసుకోమనే పరిస్థితి ఉండదు మనస్సు కామ్గా ఉంటుంది ప్యాక్టివ్ అవేర్నెస్ ప్యాక్టివ్ అలర్ట్నెస్ అని అలా వర్ణిస్తారు మనస్సు కామ్గా ఉంటుంది ఫుల్ అలర్ట్గా ఉంటుంది దాన్ని సత్వం ఉంటుంది ఈ మూడు మూడు ఉంటాయి జీవితంలో మూడు కావాలి సో ఏదైనా పని చేయాలంటే ఉద్యోగం కావాలి విశ్రాంతి తీసుకోవాలంటే సమూహం కావాలి ఆ రెండింటి తమ పాలనలో పెరుగుతుంది ఉద్యోగ పరిష్కారం అదో పరిష్కారం మిగిలినంతా సత్వగుణం ప్రధానంగా ఎవరి జీవితం అవుతుందో వాడు వాడు ఆత్మజ్ఞానాన్ని ప్రసిద్ధుడుగా వాడు తాను ఆనందాన్ని జీవితంలో సాక్షాత్కరించిన చుట్టూ పది మందికి ఆనందాన్ని పంచిపెట్టడం సమాజానికి మార్గదర్శనం చేయగలుగుతారు సాధించి మహాత్ములందరూ కూడా ఆశ్రయించారు కాబట్టి మనం కూడా ఆ తత్వగుణాన్ని ఉద్దేశించుకునే లక్షణాన్ని కలిగి ఉండాలి బాహ్యంగా చూసినట్లయితే సమోగుణ లక్షణాలు ఏంటంటే సోమరితనము మెంటల్ లేజినెస్ అది సమోగుణ లక్షణం మెంటల్ లేజినెస్ సో మనము అన్ని రంగాల్లో మెంటల్ లేజినెస్ ని ప్రవేశిస్తాం అది సమోగుణం ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మీరు కూర్చుని టికెట్ చూస్తూ ఉంటారు అది తమ టికెట్ చూస్తారు వీళ్ళు పార్టిసిపేషన్ ఉండదు సోఫాలో కూర్చుని కూర్చొని కుటుంబం ఉపాలు ప్రహారాలు చేస్తే కాఫీ తర్వాత టికెట్ చూస్తూ ఉంటారు టికెట్ పార్టిసిపేట్ అది తమోగుణం తర్వాత దీర్ఘ ఉపనిషత్తులు అది మనకి ఎందుకంటే మనం ఒకసారి తిరుపతికి వెళ్ళినట్టే అయిపోయారు లేదా ఆ మహాత్ముడి దగ్గరికి ఏదో ధనం చేసి కొంత దక్షిణ ఇచ్చేసి తీర్థ ప్రసాదం ఇది తమోగుణం ఇంకోళ్ళు ఏదో గొప్ప భాగం ఘనకార్యాలు సాధిస్తుంటే ధనం లేకపోతే మన పైకి మనకి సాధిస్తుంది ఎందుకంటే ఈ రోజు మనకు స్ట్రెస్ ఇది తమోగుణం సో ఈ విధంగా అధ్యాత్మ రంగంలో మీకు తమోగుణం యొక్క ప్రధానం దాకా నిజ జీవితంలో కూడా తమోగుణం సోమరిమ ఇది తమో రజోగుణం అంటే భోగాసక్తి తీవ్రమైనటువంటి భోగాసక్తి ధనము నుండి ప్రశ్న కోపము ఈ దైత్య personality just based scenarios of రజోగుణం సత్వగుణం అంటే వైరాగ్యము శాంతి సహనము తర్వాత సమా సమాజకరణము దయాగుణము ప్రేమ ఇవన్నీ కూడా సత్వగుణ లక్షణం సత్వగుణం అది బాగా దృఢంగా ఉంది కాబట్టి మనము రజోగుణ ప్రధానమైన జీవన శైలిలోకి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోతే మన జీవితం కామప్రవహాత్మకం ఉంటుంది చాలా ప్రమాణం కామ యొక్క ప్రాధాన్యత ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం చూడండి ఇవన్నీ రజోగుణ వీటిని సైకోసమాటిక్ డిసీజెస్ అంటాం సైకోలో డిసీజ్ ఆరంభం సైకో అంటే మనస్సు సోమ అంటే దేహం మనస్సులో ఆరంభమై దేహంలోకి వస్తుంది సో మీకు ఎన్ని డిసీజ్ చేస్తున్నాయో అవన్నీ కూడా సెల్ఫ్ సమాధిస్తాయి most of the disease list చెప్పుకుంటారా డయాబెటీస్ ఎక్సెప్షన్స్ తీసుకుంటుంది జన్లో కూడా డయాబెటీస్ తర్వాత ఇండైజెషన్ అడుగులో ఉన్న ఎసిడిటీ తర్వాత క్యాన్సర్ క్యాన్సర్ సెల్ఫ్ సమాధి ఆల్ క్యాన్సర్ క్యాన్సర్ సెల్ఫ్ సమాధి కింద చెప్పారు తర్వాత సోరియాసిస్ అంటే స్కిన్ డిసీజ్ అది సెల్ఫ్ సోరియాసిస్ కి మెడికేషన్ చేయమంటారు కానీ బిలీవ్ అది సైకోసమాటిక్ డిసీజ్ తర్వాత ఆర్థరైటిస్ అస్థియో అస్థియో ఆర్థరైటిస్ కాదు ఆర్థరైటిస్ డిసీజ్ ఇది సైకోసమాటిక్ డిసీజ్ ఇంకా నడువు నొప్పి నడువు నొప్పి సైకోసమాటిక్ ఈ రకంగా నేను నడువు నొప్పికి ఒక ప్రయత్నం కలిగితే దాని వ్యామోహం కలిగింది నడువు నొప్పికి ఎంత చక్కగా నిపారణ కూర్చుని కొన్ని నాలుగు మూడు ఆసనాలు వేస్తే ఏ ఆసనం అక్కర్లేదు వీడు ఆసనం వేయడానికి వీడి మోదం అందుకోసం యంత్రం ఉంటుంది ఆ యంత్రంలో పడుకోబడతారు పడుకోబడి ఆ యంత్రానికి నాలుగు ఐదు మానిటర్లు ఇవన్నీ ఉంటారు అంతా స్టాటిస్టికల్ గా అంతా కూడా గ్రాఫులు తీసా గ్రాఫులు తీసుకుంటున్నారు ఎలక్ట్రిసిటీ పెడతారు హీట్ పెడతారు అంత అవుట్ సైడ్ నుంచి రావాలి వీళ్ళు లోపల నుంచి ఏమీ లేదు ఇలా కూర్చోడానికి నేను కూర్చోలేదు ఇలాగ పాదహస్తాసనం చేయాలంటే చేయలేదు ఏది లేదు వీడి వీడు సోమరు ఆ మెషిన్ వీడు బాగు చేసుకుంటే డెవలప్ చేస్తే వీడు భోజనాలు చేసుకోవచ్చు అలా నడవాలి ఆ వ్యక్తి మనం కొత్తగా మొదలు పెట్టేస్తుంది హైదరాబాద్ లో ముప్పై ఐదు వేలు దాన్ని తీసుకుంటాం దాన్ని ప్రచారంలో పెట్టేస్తున్నాం ఎందుకంటే బిందుల మీద మొత్తం చేయాల్సిన బిజినెస్ అంతా చేసేస్తున్నారు బిందుకాయ మీద ఇప్పుడు నలుగురు మీద కూడా బిజినెస్ మొదలు పెట్టారు ఇదంతా కూడా కార్పొరేట్ కల్చర్ చాలా అసందర్భమైన కల్చర్ కాబట్టి ఉద్యోగం నుంచి మనం బయటపడాలి దాంట్లో ఉండకూడదు తక్కువలో తెలిసారు అలాగే సమూహంలో వెళ్ళిపోకూడదు యజోగంలో ఉంటున్నామని సమస్యలోకి వెళ్ళకూడదు యజోగం నుంచి సత్వగుణంలో అంటే మీరు చేయాల్సింది ఒక్కటే చక్కగా జీవన అధ్యయనం లేదు ఉపనిషత్తుని అధ్యయనం లేదు ఇక్కడ అనుష్ఠానం కామ్యకర్మల్ని పక్కన లేదు భవిష్యత్తు గురించి పెంచుకోవడం భూతాన్ని నష్టం ఆలోచించడం వర్తమానంలో ఉండే ఫుల్నెస్ ఎంజాయ్ చేస్తే హ్యాపీగా చేయాలి ఇలా ఏమో భావన కాబట్టి మనం శ్రద్ధగా ఉద్యోగనాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా కాలం నుంచి దాన్ని ఫోన్ చేసుకుంటే లైఫ్ రాజస్టిక్ లైఫ్ అంటే జీవనం భోగాసక్తి భోగపరాయలు కదా సెన్సియస్ వాల్యూస్ మన జీవితాన్ని రూల్ చేస్తుంది ఆ స్థితి నుంచి క్రమంగా మనకి వైరాగ్యాన్ని పెంపొందించుకుని అభివృద్ధి మనకు ముందుకు వచ్చినట్లయితే నెక్స్ట్ జనరేషన్ ముందుకు వస్తూ ఉంటుంది వాళ్ళకి అపేర్ చేసి మనం విచిత్రా అయిపోయి మనం వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ ఈశ్వరుని భజిస్తూ ఆ విధంగా జీవించాలి కానీ ఆ సంసారంలో కల్పించలోకి జీవించడం ఒక విజయమైన లక్షణం చాలా తప్పది దాని నుంచి బయటకు వచ్చేసి ఈ పదాలు ఇంట్లో రకంగా యజోగుణస్యవాసం యజోగుణం కామో యుద్ధూత జగత్రవిపురుషం నవత్తయతి మీరు ఇంటర్మీడే మీరు గజయోగంలో ఎక్కువగా ఉంటే కామంలో ఎక్కువగా ఉంటాయి రివర్స్ చేయాలి అలా ఉత్పత్తి స్థానము కామం ఇప్పుడు రివర్స్ చేస్తున్నాం కామన రజోగుణాన్ని పెంచి పోషిస్తుంది రజోగుణస్య సముద్భవ రజోగుణమే కామన నుంచి డ్రా చేస్తూ ఉంటుంది అలాగే ఉంటాయి సో మీకు బయట యాక్టివిటీ పెంచుకుంటే లోపల రజోగుణం జరుగుతుంది లోపల రజోగుణం జరిగితే మనకి యాక్టివిటీ జరుగుతుంది ఇంటర్వ్యూ అలా అర్థం చేస్తారు వాళ్ళకి కరెక్ట్గా అర్థం లేదు సో రజోగుణము పెంచి పోషిస్తుంది ఈ కామము అదేవిధంగా తామోహి బుద్ధి వికాస్ తామహ ఉద్భూత ఒక డిజైన్ బయలుదేరిందంటే అది మనిషిని రజోగుణంలో నెట్టి వేస్తుంది రజస్కృతి పురుషం ప్రవర్తన రజోగుణంలో తోచేస్తుందండి మీరు జ్ఞానాన్ని కూర్చున్నాం అనుకుంటారు ఈ లోపల ఏదో ఒక కామం లేదు ఇంకా జ్ఞానం లేదు మీరు ఆలోచించండి మనస్సులో ఎన్నో ప్రెషర్ ఉన్నవాళ్ళు ఆ మెంటల్ ప్రెషర్ ప్రెషర్ కుక్కలో ప్రెషర్లా ఉంటుంది మనస్సులో వాడు కూర్చోలేదు కూర్చోలేదు ఇలా కూర్చోమంటే నిమిషం అయ్యేప్పటికీ ఆ యొక్క కళ్ళు తెరవాలని ఎప్పుడు చెప్తాను అని ఎదురుస్తాను ఇన్స్ట్రక్షన్ రాలేదనుకోండి ఏం చేస్తున్నాను ఇంకా ఇన్స్ట్రక్షన్ ఇది ఒక ఐదు నిమిషాలు అయ్యేప్పటికీ ఆ ఇన్స్ట్రక్షన్ నేను గమనిస్తూ వెనకాల కూర్చుంటారు వెనకాల కూర్చుంటారు చూడగా బలంగా సో అలాగే చేసుకుంటారు చూస్తూ ఉంటుంది అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు తొలగించి వాళ్ళు చూస్తారు కొంత పేరెంట్స్ కూర్చుని చేపట్లో చేస్తారు రిజిస్ట్రేషన్ దీపాలు ఆపేసి అదే తన బాగుంటుంది వెనక చూస్తే తన దగ్గరే ఉంటుంది గ్యాస్ లో మిగతా ఆలోచిస్తామంటే ఫీజుగా ఉంటుంది అది బయటకు వెళ్ళాను మైక్రోవేవ్ వెళ్ళిందంటే అడిగాను మైక్రోవేవ్ ఇవ్వాలని ఉంటుంది పక్కనే కాఫీలు టీవీలు అన్నీ ఉంటాయి అది ప్యాక్ చేసుకుని అక్కడ డెలివరీ చూసి తగ్గుతాయి వీడికి జోన్ ఇంకోటి వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తుంది అక్కడ మెడిటేషన్ మరి ఎందుకు వచ్చిందంటే అశ్వినానికి అరగంట మెడిటేషన్ కూడా మీరు చేయలేకపోతే అశ్వినానికి ఎందుకు వచ్చినట్టు వారు క్లాస్లో ఏమైనా కోరిక లైఫ్ ఎలా కాబట్టి ఇదంతా ఒక విషయం అలా మనం దాంట్లో చిక్కుకోలేము సెన్సేట్ వ్యాన్ చేసుకోగలము చిక్కుకోలేము కాబట్టి మనిషి తన జీవితాన్ని చాలా కేర్ఫుల్గా శోధన చేసుకోవాల్సిన అవసరం సో జగత్తుకి పురుషం కామన అది ఇంకా పరస్పరం పోషకాలుగా ఉండి మనిషిని విషయంలో ఎత్తి వేసుకోవాలి ఈ శ్లోకాన్ని మళ్ళీ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ హరి